ఆచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఇంద్రియస్యేంద్రియస్యాస్తే వ్యవస్థితోన్నగతమాగచ్చేత్ దౌర్యస్య పరిపంక్తినౌ ఇది చాలా ముఖ్య శ్లోకం తరచుగా పోషిస్తూ ఉంటాము దీన్ని జాగ్రత్తగా అర్థం చేస్తే జీవితంలో అనుభవానికి తెస్తూ నేను పోషిస్తున్నట్ట ఇంద్రియస్య ఇంద్రియస్య అనేది అందమైన సంస్కృత ప్రయోగం నన్ను వీర్సాహం అంటారు ఒకే పదాన్ని వ్యక్తితో సహా రెండు సార్లు ప్రయోగిస్తే దానికి ప్రతి ఇంద్రియమునకు అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో ఇంద్రియ అని అంటారే అలా అర్థం కనుక ఇంద్రియస్య ఇంద్రియస్య అంటే అన్ని ఇంద్రియములకు లేక ప్రతి ఇంద్రియానికి అని అర్థం చెప్తారు అందమైన ప్రయోగం మనిషికి మనిషికి అంటే తెలుగులో అన్నాను అంటే ప్రతి మనిషికి అలా ఇప్పుడు ఇంద్రియాలు ఐదు ఇక్కడ పెట్టి ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఎందుకంటే కర్మేంద్రియాలు జడ అది రాయద్వేషాలు ఉన్నాం కాలుకి కాళ్ళకి నాగద్వేషాలు ఉండవు అలసట ఉంటుంది నడక ఎక్కువ నడిచితే అలసట ఉంటుంది అంతేకాని ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి అనే చాయిస్ ఏ ఉండవు కాలం ఆ చాయిస్ మనస్సుకుంటే జ్ఞానేంద్రియాలకు ఉంటాయి సో జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకి ఉంటాయి జాగ్రత్త కాబట్టి ఇప్పుడు ఇంద్రియ స్థాయికి జ్ఞానేంద్రియాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి జ్ఞానేంద్రియానికి అండ్ వాటి ద్వారా మనస్సునకు రాజద్వేషములు నిర్మాణమే ఉన్నాయి ఎప్పుడు ఏ సందర్భంలో అర్థే ఆ ఇంద్రియానికి అర్థము విషయంలో అర్థమంటే ప్రతి ఇంద్రియానికి ఒక విషయం విషయము అంటే అర్థే ఇంద్రియము అంటే గ్రహించేది కదా గ్రహం శబ్దాన్ని గ్రహించేటువంటి ఇంద్రియము చేయలేదు కాబట్టి తెలిపి ఆబ్జెక్ట్ ఏంటి శబ్దం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ని సంస్కృతంలో విషయాలు అని ఈ విషయము అనే పదం మీకు రిఫరెన్స్ అనే అర్థంలో కూడా వాడతారు ఆ విషయంలో ఏమైంది అంటే అలాంటి అర్థం కూడా వాడతారు బట్ వేదాంతులు విషయములు ఐదు ఇంద్రియము ఐదు కనుక విషయములు ఐదు ఏదో ఐదు శబ్ద స్పష్ట రూప రస గ్రంథం శబ్దానికి ఇంద్రియము తెలియ శ్రోత్ర నేత్ర వకు శ్రోత్ర వకు నేత్ర జిత్వా ధ్యానం అనమాట ఈ ఐదు కాదు మనస్సు వీటన్నింటి మీద అధిమాయశీకత్వం ఉండేటువంటి మనస్సు అధిమతిగా మనస్సులోనే ఉంటుంది ఇంద్రియాల ద్వారా మనస్సు ఇంద్రియ ఉంటుంది ఎనివే ప్రస్తుతానికి ఇంద్రియాలను మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాము ఈ ఇంద్రియములకు అర్థే ఆ విషయంతో సంయోగం కలిగిన సందర్భంలో అంటే కంటుతో కన్నుతో నేను ఒక రూపాన్ని చూస్తాను రూపము లేక దృశ్యము చూస్తాను పొడబడి దానిని చూస్తాను చెవితో శబ్దాన్ని వింటాను ముక్తితో గంధాన్ని ఆశ్రయిస్తాను తర్వాత చర్మంతో స్పర్శ స్పర్శజ్ఞానం కలుగుతూ ఉంటుంది నాలుగుతో జ్ఞానం కలుగుతుంది సో ఇలా ఐదు ఇంద్రియాలకి ఐదు అర్థములతో సన్నికర్షాంత కాంటాక్ట్ కలుగుతూ ఉంటుంది యూ కెనాట్ అవాయిడ్ నిద్ర నిద్రపోతే పోతుంది కానీ నిద్రలో వెళ్ళినప్పుడు ఇంక ఇంద్రియ నిద్రలో వెళ్ళిదాకే ఇంద్రియ జ్ఞానం కళ్ళు ముట్టుకున్న తర్వాత కూడా స్పర్శేంద్రియ జ్ఞానం ఈ సోఫా బాగుందేనో లేకపోతే గంటలు చెత్తగా లేదేనో ఇలాంటి జ్ఞానం కూడా ఉంది నిద్రలో రాక కూడా ఆ రాజద్వేష భావన మనస్సులో ఉంటుంది స్పర్శేంద్రియం పనిచేస్తూ ఉంటుంది సో ప్రతి ఇంద్రియానికి ఆయా విషయంలో కాంటాక్ట్ ఉంటుంది కాంటాక్ట్ లేకపోవడం అనే ప్రసక్తి లేదు దాని పేరే ఫ్రీడమ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ ఉండాలి ఉండక్కర్లేదు అని చెప్పట్లేదు కాంటాక్ట్ ఉండక్కర్లేదు అనుకుంటూ ఉంటుంది నిద్రపోవాలి లేకపోతే సమాధి అనే ఉంటుంది దాంట్లోకి కూడా ఆ సమాధి గురించి రెండు చేయకండి నిద్ర కూడినప్పుడు మినహాయిస్తే కాంటాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది కాంటాక్ట్ ఉండడం దోషం కాదు అంటే కాంటాక్ట్ ని దోషంగా పరిగణించాలి సో ఆ కాంటాక్ట్ కలిగిన సందర్భంలో మనస్సులో నిర్మాణమయ్యే రాగద్వేషములకే అదే దోషం రాగద్వేషం వ్యవస్థితం ఆ రాగద్వేషములు నిర్మాణమై ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ రాగద్వేషములు అంటే life and employee life and life అంటే చాలా సింపుల్ వర్క్ ఇంగ్లీష్ లో అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ ఇది బెటర్ వే ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది ఆసక్తి ఎవర్షన్ అంటే వ్యతిరేక భావం ఉంటుంది ద్వేష భావం ఎవర్షన్ స్ట్రాంగ్ వర్క్ రాజద్వేష శబ్దాల్లో మన పదంలో ఉంది కదా ద్వేషము రాగము సో రాగము అంటే రంగు తెలుగులో రంగు అంటారు దాన్ని రాగం అంటారు రంజనాత్మక వృత్తి మనోవృత్తి విశేషానికి రాగము అంటే సంజనాత్మక సత్వృత్తి విశేషం అది రాగం ద్వేషం అంటే ఏంటి జలనాత్మక సత్వృత్తి అంటే మీరు గ్రహించండి రంజనం అంటే ఇప్పుడు నీళ్లు తీసుకునే డై వేస్తారనుకోండి రంగు దాంట్లో ఎర్ర రంగు దాంట్లో వేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ నీళ్ళంతా ఇది రంగు ఆరోగ్యం చేస్తుంది నీళ్ళంతా వ్యాసం చేస్తుంది దాన్ని రంజనము సో ఆ నీళ్ళలో బట్టలు ఉంచారనుకోండి ఆ బట్ట కనుకకి రంగు పడుతుంది ఇది ఇవన్నీ ఎలా వస్తుంది ధైర్యం అలా అయిపోతుంది మనస్సు మనస్సుకి రంగు వేసినట్టు అయిపోతుంది ఆ రాగం అది ఆ ఆకర్షణకి లోబడి మనస్సు అంతా కూడా ఆ ఆవేశంలో పడిపోతుంది నాకు అది కావాలి అది నేను చాలా ఇష్టము అనే ఆవేశంలో పడిపోతుంది దాన్ని రాగం ఆ రాగము వదలదు బట్టకి రంగు వేసారనుకోండి పోత ఎంత అలాగే ఉంటుంది అలాగే మనస్సుకి ఒకసారి నవ్వు వేసినట్టుగా అయిపోతుంది అయిపోతే రాగం పట్టేసింది అంటే ఇది బతికినంత కాలం ఆ రాగంతో ఇంకా చచ్చిపోయినందు మీకు ఏం కావాలంటే ఈ రాగం బయట అలా అలా అయిపోతుంది అంచేతనే దాన్ని రాగము ఎమర్షన్ అంటే జలనం మంట ద్వేషం ఎలా అవుతుందంటే అది మనస్సులో మంట రూపంగా ఉంటుంది ఆ విషయము గుర్తుకు రాగా గుర్తుకు రా వచ్చినప్పుడు మంట కలుగుతుంది అయితే ఆ మనిషి మనం ఉద్దేశించే మనిషి ఎదుర్కొన్నా ఉంటే మంట కలుగుతుంది మనస్సులో మంట కలుగుతుంది జలనాత్మక చిత్త ఉద్దేశం ఇది ఇది రాగము ఇప్పుడు రంగులు వేసినట్టు అయిపోవడం మనసు రంగు వేసినట్టు అయిపోవడము మంచిది కాదు మంట పుట్టేస్తూ ఉండడం మంచిది ఆ శబ్దం ఉన్నప్పుడల్లా మంట పుట్టింది అంటే అలా అంటారు కూడా ఇంట్లో కలిసి ఉండేప్పుడు మీ ముఖం చూస్తే నాకేమో ఒళ్ళు పంపుతోంది అంటారు ఇంట్లో కలుస్తుంది వాళ్ళు అలా ఎక్కడికి పోతారు ముఖం చూస్తే కడుపు నమ్ముతోంది అంటే దేనికెళ్ళిపో ఇప్పుడు సత్రంలో అయితే ఏదో పోతుంటారు అవగాహన వాళ్ళు ఎక్కువ తగ్గుతారు ఎక్కువగా మేనేజ్ అదే ఇంట్లో ఉండేప్పుడు అవసరం ఎవరికి పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది అలాగే రాగం విషయంలో కూడా రాగం అటాచ్మెంట్ కూడా చాలా డైలీ సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు నిగ్రహం అంటే ఏంటి ఈ నేనేమి చూడను ఎందుకంటే చూస్తే రాగద్వేషాలు అనుకుంటున్నాయి కాబట్టి చూడను అనే నిగ్రహం వాస్తవం నిగ్రహస్థితి కలిసి అలాగే శబ్దాలు వింటూ ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ అయిపోతుంది కాబట్టి శబ్దాలు వినను అని నువ్వు నిగ్రహం పెడితే ఎక్కడో ఒక శబ్దం వినబడుతుంది శబ్దాలు వినము అనే నిగ్రహం వాస్తవం అవుతాయి ఒక మహాత్ముడు ఉండేవారు ఆయన కేరళలో ఉండేవారు కేరళలో ధ్యానం చేస్తుందా ఉంటే అంతా అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కేరళలో అంతేకాకుండా ఎప్పుడు ఎన్నో ప్రొఫెషన్స్ అవుతూనే ఉంటాయి పొద్దున్న ప్రొఫెషన్ సాయంకాలం profession Christian profession Islam profession Hindu profession బాధ్యాలు ప్రొఫెషన్లు ఎప్పుడు మన డైనింగ్ పాయింట్ సెంటర్ లాగే అడుగుతారు సో దాంతో ఆయన నాకు ధ్యానానికి అసలు ఎన్ని వస్తువులు కేరళ మరి అర్థంగా ఉంది ధ్యానానికి యోగ్యాన్ని ప్లేస్ చేయటం ఎవరో పడాలి ఎవరో అందుకుంటే హృషి చేస్తుంది ఆయన హృషి చేసేది దీన్ని నిగ్రహించే ప్రయత్నం వృద్ధి చేసేది అక్కడ వృద్ధిగా ఉంటుంది అక్కడ వచ్చిన ధ్యానం జరుగుతారు అయితే వృద్ధి చేసి తిరిగి పెడతారు ఎప్పుడు జనం అలా వస్తూ ఉంటారో అలా చేస్తూ ఉంటారు అలా గలి చేస్తారు అంతా గడబడి చేస్తారు అక్కడ నిలకం చేస్తే ఉంటే అంతా గడబడి చేస్తారు కావడి వాళ్ళు పెద్ద కోలాహలంతో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆఖరికి రిఫ్యూజెస్ లో కూడా ఈ గోడ ఎక్కువగానే ఉంది కానీ కొంత బెటర్ కానీ స్టిల్ ప్రాబ్లం చేస్తారు దాంతో ఆయన మంది కన్ఫ్యూజ్ చేశారు ఉత్తర కాశీ వెళ్తే మీకు పరిస్థితి ఇంకా బాగుంటుంది నేను ఉత్తర కాశీ ఉత్తర కాశీలో ఇంటి నుంచి జన సందర్భం తక్కువ అందులో ముఖ్యంగా భవ్యదృష్టి నిర్మించడానికి పోతే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొంత డిస్టర్బ్ చేయాలి కానీ ఈ పక్షుల ద్వారా ఎక్కువైపోయి అక్కడ ఆయన ధ్యానం కదలేదు పక్షులు ఎన్ని వందలాది పక్షులు వచ్చేసి టీపీఎల్లో సౌండ్ చేసేసుకుంటే నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చెప్తాను అతనికి విసిగెత్తి ఇంకా ఈ జీవితంలో ధ్యానం కుదరదు అనే నిర్ణయాన్ని పెడతారు అలా ఉన్నతాం నిగ్రహస్తిని పరిస్థితి శ్రీకృష్ణుడు నువ్వు సౌండ్ రాకుండా ఏర్పాటు చేసుకుంటాను నువ్వంటే అది నష్టం కాదు ఎందుకంటే ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహించిన పరిస్థితి ఈ బయటకు వెళ్ళి గాయాలు వాయించడం వాళ్ళు వింటారా వాళ్ళు వింటారు దానిగా వాయిస్తారు మన మనసుకి చెడిపోవడం తప్పింది ఏదో ఉపయోగం రాత్రి పదకొండైనా పన్నెండైనా వాళ్ళు అలాగే గలైంది గలాభ చేస్తూ ఉంటారు దానికి ఏమీ న్యాయమో ఇది లా అనేది ఏం లేదు ఇండియాలో లా అనేది ఏం లేదు లా అంటే ప్రతి వాడికి కంటెంటే లాని వైలెట్ చేయడంలోనే ఆనందం ఉంది తప్పిస్తే దాన్ని ఫాలో అవడంలో ఆనందం ఉంది కాబట్టి లా ఒకటి సిల్లి లా ఒకటి ఉంటుంది ఏమైనా రాత్రి పద్దానికి సౌండ్ చేయకూడదని ఎక్కడ ఏదో రాసింది చేస్తారు ఇంప్లిమెంట్ చేసి ఎవరు పట్టించుకోరు ఫాలో అవ్వాల్సిన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఆ గోడ అలా చేస్తూనే ఉంటారు కనుక మీరు రాజద్వేషాలు నిగ్రహించడం అన్నది అవకాశం పంచడం ఎన్నో నిగ్రహ సో ఇంకా నిగ్రహం జరుగుతుంది రాజద్వేషాలు ఉంటాయి నిగ్రహం ఎందుకు చేయడం రాజద్వేషాల కారణంగానే కదా నిగ్రహం చేసే ప్రయత్నం రాజద్వేషాలు ఉన్నట్లయితే మీకేమో మనస్సు చాలా ఆందోళన భరితం అయిపోతారు అందుకోసం రాగద్వేషాలు లేకుండా చేసుకోవాలి అంటే అయ్యి మాట కాబట్టి ఏం చేయాలంటే ప్రయోగం నమ్మక మానే రాగద్వేషం ఉంటాయి వాటికి వశము కావాలి సౌష్య పరిపరిస్తున్నావు ఎందుకంటే ఎప్పుడైతే మనం వశమవుతామో రాజద్వేషాలకి ఆ విధంగా మన మనస్సును శాసించే రాజద్వేషాలు ఏవైతే ఉంటాయో అవి వీరి యొక్క మార్గానికి పెద్ద ఆటంకములుగా నిర్మాణం అవుతాయి పరిపంచి అంటే దారి కాచి వారిని పరిపంచి అంటారు దారి కాచి దోచేస్తారు ఆ విధంగా సాధకుడికి వీళ్ళేదో శాసన మార్గంలో వెళ్తూ ఉంటాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి సమాధానం ఇలా ఏదో సాధనలో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అనే శాసన మార్గంలో వీళ్ళు నడుస్తూ ఉంటాడు ఇప్పుడు యాత్ర చేసి వారికి దారి కాచి వారి మూత ముందే అన్ని లాగేసుకుని దోచేసి వారిని గాయకం కొన్ని దొంగలు వారి పరిస్థితి ఏమైపోతుంది ఎదుకోకుండా వెనక్కి రాలేదు ముందుకు వెళ్ళాలి శాశ్వతులకి పెద్ద ఇదే పరిస్థితి నిర్మాణం పునరావృతం అవి దారి కాపు దోచుకునేటువంటి దేశీ దొంగలు ఎటువంటివో ఆ దేశీ దొంగలే మన హృదయంలో శాస్త్రి ఇచ్చే రాజద్వేషాల రూపంగా నిర్మాణం అయిపోతున్నది కాబట్టి అటువంటి ప్రమాదం వాటి వల్ల ఉంది కనుక మీరు రాగద్వేషాల విషయంలో అది జాగ్రత్తగా ఉండండి don't get don't go into control అని చెప్తున్నారు అయ్యో నా వశమాధే అంతా చూద్దాము జనితన్యే ఆత్మన ప్రకృతే సదృశమేవ చేస్తుంటే ప్రకృతిశూన్య షష్టిదస్తి విషయాముపత్తే శాస్త్రానుసత్య ప్రాప్త ఇదముచ్యతే ఇది అవతారికి అవతారికి లేకపోతే పరిశోధానికి దీనికి అలా కనెక్షనే ఉంటుంది ఏదో అక్కడ మాట ఇక్కడ మాట అలాగే కలిపినట్టుగా ఉంటుంది ఇప్పుడు పది పుస్తకాలు తీసుకుని ఇక్కడ వాక్యం అక్కడ వాక్యం చెప్పి పారాగ్రాఫ్ చెప్పండి పారాగ్రాఫ్ చదువుతుంటే ఫస్ట్ వాక్యం చదువుతాము సెకండ్ వాక్యం ఉద్యోగం ఉంటుంది ఆ మొదటి వాక్యానికి దానికి సంబంధమే ఉండదు అలా ఉంటుంది పారాగ్రాఫ్ అప్పుడు ఈ డెబ్బై రోజుల పారాగ్రాఫ్ అని మనం ఆశ్చర్యపోతాం అలాగే అయిపోతుంది గీత ఈ అవతారిక లేకపోతుంది గీత ఇంటర్ కనెక్షన్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది మనకి మనం మనంతటా మనం వర్కౌట్ చేయడం కష్టం ఉంటుంది కానీ భాష్యకారులు ఏం చేస్తారంటే చక్కగా ఇంటర్ కనెక్షన్ ఫిక్స్ చేస్తారు దాంతో మనకి కంటిన్యూటీ హ్యాపీగా ఉంటుంది సో పైశ్లోకంలో ఏం చూసామంటే సంజయ ఆత్మన ప్రకృతే సదృశమేవ చేస్తుంది ప్రకృతిని యాంతి భూతాన్ని మానవులందరూ కూడా తమ తమ ప్రకృతి ఆత్మ అంటే తమ యొక్క ప్రకృతికి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కాబట్టి కొన్ని ప్రకృతి లేని వాడు ఒకటి ఉంటే వాడికి శాస్త్రం బోధిద్దాము అంటే అయితే ప్రకృతి శూన్య శక్తి శక్తి ప్రకృతి లేక స్వభావము అనేది లేనివాడు స్వభావము లేక ప్రకృతి అంటే అర్థం ఏంటి పూర్వజన్మ సంస్కారాలు కానీ ఈ జన్మలోనే ఎన్ని ఎన్నో లైఫ్ లో ఉండే సంస్కారాలు కానీ అవి లేనివాడు ఉంటుందండి ప్రతి వాడికే ఉంటాయి పూర్వజన్మ ఉంటుంది ఈ జన్మలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మెమొరీలో ఇవన్నీ కూడా దాగి ఉంటాయి మెమొరీలో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి ఆ మెమొరీ అనేది ఎలా ఉంటుందో చెప్పమంటారా మీకు మెమొరీ గురించి తెలుసుకోవాల్సి విషయం ఏదైనా ఒక అనుభవం ఉందనుకోండి ఆ అనుభవాన్ని మీరు పూర్తిగా చికిత్సగా తీసుకుపోతే అది ఇంకా మెమొరీలోకి చేస్తారు ఏమంటే ఆ అనుభవాన్ని ఇది ఎండ్ మీరు పక్షి చేయకుండా సగం సగంలో వదిలేస్తే అది మెమరీలో కూర్చుంది ఇది వీటికే అన్క్లోజ్డ్ ఫైల్స్ అనమాట ఫైల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి క్లోజ్ చేసేసిన ఫైల్స్ ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర క్లోజ్ చేసిన ఫైల్స్ ఉంటాయి ఆ కేసు ఎవరికీ గుర్తుంటారు క్లోజ్ చేసిన ఫైల్ కేసు అది హెచ్ఆర్ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఎవరైనా క్రైమ్స్ మీద చెప్పి అక్కడ ఎవరికి తీసుకుంటారు కానీ అన్ఫినిష్డ్ కేసెస్ ఉంటాయి మద్దతు అయింది కానీ ఆ మద్దతు ఎవరిని నేను అలాంటి కేసులు ఉంటాయి అన్ని గుర్తుపెట్టుకుంటారు అవి అందరి గుర్తులోనే ఉంటాయి అంటే సిన్సియర్ గా పనిచేసే సందర్భాల్లో ఉంటాయి ఇటువంటి వర్క్ కేసుల్లో సాఫ్ట్వేర్ ఎఫ్బిఐ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అవి చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసే పని చాలా ఎఫెక్టివ్ గా ఉంది ఆ అప్పట్లో ఒక మద్దతు ఒకటి అంశాల నుండి మద్దతు ఒకటి ఇదింది అప్పుడు ఇంకా డిఎన్ఏ టెక్నిక్ రాలేదు అంశాలు అది అంశాల నుండే విధించారు దీనిపై అది ఎంతో అనుకూలించడం సో ఈ అనుకూలించిన ఒక ఒకటను వాటిని ఎదురు చేస్తాం దానికి ఉన్న ఎవిడెన్స్ ఏమిటి చూస్తే ఆ మద్దతు జరిగిన స్థలంలో దొరికినటువంటి సమాచారం అంతా కేసులుగా గ్యాదర్ చేస్తారు ఎలా గ్యాదర్ చేస్తారంటే అక్కడ ఉండే హెయిర్ ఒక జుట్టు హెయిర్ కూడా వెనుకని కూడా పక్కకి జాగ్రత్తగా ప్యాక్ ఇస్తారు ఎందుకంటే ఆ విధంగా ఆ హెయిర్ ఉందనుకోండి అది మద్దతు అయిన వ్యక్తి యొక్క హెయిర్ అయితే కొన్ని సమస్య కాదు దానివల్ల ఏం హెయిర్ ఉండదు కానీ అది మద్దతు చేసిన వారి హెయిర్ అనుకోండి అప్పుడు you have a very important event అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం సో ఆ రకంగా ఎవిడెన్స్ ఉంటా ఉంది అదంతా ప్రాక్టీస్ మూలపడింది అది ఇరవై ఏళ్ళ నాటి ఎవిడెన్స్ ఇది డిఎన్ఏ చేయిద్దామని దాని అసలు ఎవిడెన్స్ ఐటమ్స్ ఏమున్నాయా అని చూశాను చూస్తే ఈ మర్దర్ వ్యక్తి యొక్క సత్తు ఒకటి ఉంటాలో ఆ నుంచి ఒక ప్యాక్ ఒకటి తీసి దాన్ని డిఎన్ఏ చేయించాను డిఎన్ఏ చేస్తే అంటే రెండు డిఎన్ఏలు ఉంటాయి ఒకటి ఆత్మీయక్తి మతం అయిపోయిన వ్యక్తి యొక్క డిఎన్ఏ రెండవది మతం చేసిన వాటి డిఎన్ఏ అదే అవకాశం కాబట్టి so this is the criminal DNA record అని దాన్ని ఫైల్ చేస్తారు కంప్యూటర్లో కంప్యూటర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే క్రిమినల్స్ మొత్తం దేశంలో ఉండే క్రిమినల్స్ యొక్క ఫోటోలు మన ఫోటో చెప్తూ ఉంటారు పోలీస్ స్టేషన్ అక్కడ ఫోటోల వల్ల ఏమవుతుంది ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో ఏమవుతుంది డిఎన్ఏ ఫైల్స్ అన్ని కూడా ఆ కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు అప్పుడప్పుడు కంప్యూటర్ని మ్యాచింగ్ అడుగుతారు మీకు ఏదైనా మ్యాచ్ పాత కేసుల్లో మ్యాచింగ్ ఏమైనా వచ్చిందా అని అలాంటి సాఫ్ట్వేర్లో వీడు అది ఫీడ్ చేసి అడిగారు ఇది ఫైన్ అండి మ్యాచ్ అంటే ఏదన్నమాట ఆ క్రిమినల్ ఏదైనా మద్దతు చేసి వెళ్ళిపోయి వాడు పదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో మద్దతు చేశారు ఆ మద్దతు మద్దతు చేసేదా లేకపోతే అటాక్ చేశారు దాంట్లో వాడికి వస్తున్నారు దాంట్లో వాడికేమో చెప్తున్నారు వాడికి జైల్లో ఉంది వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వాడు అక్కడ ఎక్కడ ఉన్నాడంటే ఇది మద్దతు దగ్గర నేను విసిరిటీలో ఉన్నాను ఇంకా ఏమైనా two into two twenty four అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళేది ఐ హీ మాట్లాడాను దాంతో వాడు కేసు ట్రై చేశాను మరి దీనిలో ఉండగా కేసు ట్రై చేసి ఆ కేసులో వాడికేమో ఉనికి చూపించాను అని ఇలా అంతిమ స్థిరపాయి అలాగే మనం మెమరీలో అన్ఫినిష్డ్ ఎక్స్పీరియన్స్ మెమరీలో మిగిలిపోతుంది ప్రసిద్ధిలో మిగిలిపోతుంది ఫినిష్ అయిపోయింది అనుకోండి ఎక్స్పీరియన్స్ అది మెమరీలో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక ఇంటికి వరుసగా వారం రోజులు దృష్టికి వెళ్ళాను వెళ్తే దాంట్లో సిక్స్ డేస్ వాళ్ళు చక్కగా మర్యాదగా భిక్షకు వచ్చేసారు దృష్టి చేసేసి వచ్చేసారు ఇట్స్ ఎ క్లోజ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో అన్ఫినిష్డ్ అయితే వేయలేదు వ్యక్తికి వెళ్ళాం వ్యక్తి ఇచ్చేసరికి తీసుకున్నా వచ్చింది తీసుకున్న that experience is concluded experience so that own remain in memory ఒకరోజు నేను వ్యక్తికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమర్యాద చేశారు దట్ ఇస్ నాట్ రెస్పెక్ట్ అసలు నేను రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు దేట్ ఇస్ ఆపోజిట్ సో దాంతో నేను వాపస్ వచ్చాను అన్ఫినిష్డ్ ఎక్స్పీరియన్స్ కింద మెమరీలో ఉంటుంది అలా మెమరీలో ఉంటుంది సర్పడిన ఎగ్జాంపుల్ కాబట్టి ఏ థాట్ అయినా సరే if you conclude it won't be in universe if you fail to conclude it ఇది కంక్లూషన్ అది మెమరీలో ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను ఘటనకు వెళ్ళాను వాళ్ళు ఏదో అమర్యాద చేశారు వెళ్ళలేదు ఇదే ఉంది మానవమానవ తుల్యహాన్ని చూపిస్తాను మానవ అవమానం ఇది రెండింటిని కూడా మనం సమానంగా తీసుకోవాలి కానీ వాటిని పెద్ద విషయంగా పెట్టుకోకూడదు అని నేను ఏం చేస్తానంటే ఆ ఎక్స్పీరియన్స్ ని కంక్లూడ్ చేస్తాను కంక్లూడ్ అయితే ఏం చేస్తే శ్రీకృష్ణ మానవమానవులు సూర్యహారంటే ఎక్స్పీరియన్స్ పైకి వచ్చేసేసాను కదా దాంతో అది మర్చిపోతాను అది గుర్తు ఎవరైనా గుర్తు చేసినప్పుడు గుర్తుకు వస్తే ఇక అది ప్రారంభం మనకి ఏం జరిగింది నేను లేదు మనంతా మనకు అది ఇంకా మన ఫైల్లో ఉండదు అది క్లోజ్లో కానీ కాబట్టి ఇప్పుడు మానవ మానవులు ఎందుకు తిరిగి ఉన్నది అది మనకే ఉపకారం మన మైండ్ని క్లీనప్ చేసుకునే ప్రాసెస్ సో ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ లో అన్ఫినిష్డ్ ఫైట్స్ అలా మైండ్ లో పెరిగిపోతుంది వీటి సంఖ్య అలా పెరిగిపోతూ ఉంది దాంతో కొంతకాలం అయినప్పటికీ మైండ్ చాలా రాగద్వేషముల యొక్క ఖజానాగా మారిపోయి చాలా ఆందోళనలకి స్ట్రెస్లకి నిలయం కూర్చుంటుంది మైండ్ కాబట్టి మన తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే రాగద్వేషములు అంటే అన్ఫినిష్డ్ ఫైట్స్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుభవం ఆ అనుభవాన్ని మీరు కంప్లీట్ చేయకుండా దాన్ని రాగరూపంగా మనసులో నిలబెట్టి పెట్టుకుంటారు అలాగే మరో అనుభవాన్ని కంప్లీట్ చేయకుండా ద్వేష రూపంగా మనసులో నిల్వ పెట్టుకుంటారు మెమరీలో దాంతో మళ్ళీ మళ్ళీ పైకి తెచ్చి మన ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు ప్రవర్తన చేసినా ఎప్పుడు అడుగు ముందుకు వేసినా దాంతో ఫ్రెష్నెస్ ఏమి ఉండాలి యాక్షన్ ఎవరి సింపుల్ యాక్షన్ ఒక థాట్ కానీ థాట్ ఇస్ ఆల్సో యాక్షన్ అది మనిషి గురించి మీరు ఆలోచన చేశారంటే ముందు ఆ మనిషి విషయంలో రాగద్వేషాలు ఉంటే ఆ థాట్ ని ప్రభావితం చేస్తారు అలాగే ఒక మాటని ప్రభావితం చేస్తారు ఒక యాక్షన్ ని ప్రభావితం చేస్తారు ఫిజికల్ యాక్షన్ ఆ రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి మన మనసావాచ కర్మణ చేసే ప్రతి యాక్షన్ని కూడా మన మనసులో నిలవ ఉన్నటువంటి మెమరీ రెసిడ్యూస్ రూపమైన రసిద్ధికి ప్రభావితం చేస్తాం మనం అలాగే యాక్ట్ చేస్తాం అంతేకానే మన లో కానీ మన లో కానీ మన యాక్షన్లో కానీ మెమరీ యొక్క ప్రభావం ఆ రెసిడ్యూస్ యొక్క ప్రభావమే ఉంటుంది తప్పిస్తే ఫ్రెష్నెస్ కానీ క్రియేటివ్నెస్ కానీ ఏమీ ఉండదు అలాగా ఎక్స్పెక్టెడ్ మార్గంలో నేను నడుస్తూ ఉంటారు ఆ లో పడిపోతారు అంతేకాని దాంతో క్రియేటివిటీ అనేది ఏది ఉండదు వేదాంత క్లాసుని పాఠం చేస్తాడు ఈ వేదాంత క్లాసుని కూడా ఆ రాగద్వేషాల సత్వంలో దిగించేస్తాడు కానీ దీన్ని ఒక దీనికి దీన్ని ఒక క్రియేటివిటీ తీసుకొద్దాం దీని నుంచి ప్రయత్నం చేయాలి ఆ రాగద్వేష ఇది ఎగ్జాస్ట్ ఇది ఇది ఎన్నోటి నీళ్ళు ఉన్నాయనుకోండి కొంచెం నీళ్ళు విషయాన్ని దాంట్లో ఏమన్నా అది కూడా ఎగ్జామ్ చేసింది దానిలో కనిపిస్తుంది ఆ విధంగా గీత గీతనో లేకపోతే దేవాలయానికి వెళ్తారు లేకపోతే గీత వెళ్తారు లేకపోతే మహాత్మ దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తారు ఇదేవో చేస్తూ ఉంటారు చేస్తారు తప్పిస్తే అవన్నీ అబ్జర్వ్ చేసేస్తుంటారు అంతేగాని వాటిలో తన ఎందు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక పరివర్తనం తెచ్చుకోవాలని ఆలోచించాలి ఆ రాగద్వేషాల స్ట్రక్చర్లో చేసి అబ్జర్వ్ చేసేస్తుంది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుందంటే ఇది దానివల్ల ఏదో ప్రభావం లేదని అర్థం అది ఎందుకు పనికి రాదు కాబట్టి ఒక ఒక క్లాస్కి వెళ్ళారు అనుకోండి దాన్ని కూడా రమకేశాల సత్యంలో ఫిక్స్ చేస్తే చేయాలి మౌలికంగా ఈ ఈ రాజద్వేషం బట్టి వర్షం కాకుండా మనం ఉండాలి so it's great achievement it's battery business one four value చాలా కఠినమైన విషయం చాలా పెద్ద రిసైట్ ఉండకపోతే ఈ పని చేయలేదు మీరు లోకంలో చూస్తూ ఉంటారు కొంతమంది యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇప్పటికీ కూడా ద్వేషాన్ని అలా కొనసాగిస్తుంది ఇప్పటికి కూడా మాట్లాడతాం ముఖం తీసుకొస్తుంటాం ద్వేష భావాన్ని ప్రదర్శిస్తాం ఎప్పుడో జరిగిన దాన్ని కూడా అలాగే మనసులో పెట్టుకుంటాం ఆ రెసిపీ అలా ఉండిపోతుంది సో అటువంటి వ్యక్తి ఆ అటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఆ సృజనాత్మకత కొనబడిపోతుంది ఎప్పుడైతే ఆ క్రియేటివిటీ కొనబడిందో అక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే టోటల్ అట్రాక్షన్ కలగాలి ఆ మనస్సు పూర్తిగా అబ్జార్బ్ అయిపోతుంది మనస్సు అబ్జార్బ్ అవ్వాలంటే ఈ రెసిడ్యువల్ ఫీలింగ్స్ ఉంటాయి చూసారండి ఇది ఏమి జరుగుతున్నా దీనికి పరిపరిస్థితి కాబట్టి మీ స్వరూపమైన పూర్ణ ఆత్మ ఈ సూపర్ఫిషియల్ లేయర్స్ కాన్షియస్నెస్ కి లోపల ఉంటుంది అక్కడే ఉంటుంది అక్కడే నిధి దాగి మన కాల కింద నెల కింద నిధి ఉన్నట్లుగా మన థింకింగ్ థాట్ ప్రాసెస్ అడుగున ఆ చైతన్య ఆత్మ చైతన్యం పరబ్రహ్మ అక్కడే ఉంటుంది ఇట్ ఈస్ నాట్ అల్సియా ఈ సూపర్ఫిషియల్ థాట్ ప్రాసెస్ ఆ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ చేతన ఏదైతే కలదో ఆ చేతనకి అడుగునే ఉంటుంది పూర్ణ బ్రహ్మ అక్కడే ఉంటుంది బట్ ఈ రాగద్వేషముల కారణంగా అది మనకి ఏనాడు అది ఒక దాని ఎన్నిటిని కూడా మనం గుర్తించలేని దుస్థితిలో మనం జీవితాన్ని వెలగిస్తూ ఉంటాం సో ఆ రకంగా ఈ రాగద్వేషాలు అలా ఈ రాగద్వేషాలు దృఢంగా ఉన్నవాడు వీటిని ప్రాసెస్ చేసుకుని వాడు వాడు స్పిరిచువల్ ఫీల్డ్ లో ప్రవేశిస్తారు ప్రవేశిస్తే అక్కడ రాగద్వేషాలు పెడతారు అక్కడ రాగద్వేషాలు పెడతారు ఎలా రాగద్వేషాలు పెడతారో చెప్పుకుంటారా మీరు విష్ణువుని పూజించాలి తప్పిస్తే గణేష్ మహారాజుని పూజించకూడదు భారతదేశం అంటే ఈ వాక్యానికి అర్థంతో చెప్పుకుంటారా ఒక నామరూపంలో మీద రాగము ఇంకో నామరూపంలో మీద ద్వేషం ఇలాంటి రాగం చేశారు ఇంకొక ఆయన అన్నాను నచ్చండి దారి వెరీ పవర్ఫుల్ దారి వెరీ పవర్ఫుల్ చాలా రొటీన్గా అంటాం ఈ మాట చాలా రొటీన్గా అంటాం ఇది వర్కింగ్ కలిసింది నెవర్ విషయం అనాహోదానికి అంత తప్పు మాట అదే కానీ ఒకటి లేదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం శాస్త్రంలో అలా ఉంది ఇప్పుడు నేను మొన్న విన్నాను జిల్లాలో విన్నాను దగ్గారి జీవితం వస్తున్నాను ఆ చెప్పిన మహాత్ముడే చెప్పాడు నేను ఆయన కాలం వస్తున్నాను అనుకున్నాను ఏమాట మాట్లాడుతున్నాను ఏదో మిస్లీజ్ చేయడం జనాలు తెలుగు ఎందుకు నేను నోరు చేసుకుంటున్నాను ఆయన దేని గురించి అంటే దాని గాడు ఏది పవర్ఫుల్ అది దేని గురించి అంటాడంటే ఏదో దేవాలయం గురించి ఏదో సమ దేవాలయం అతను ఏదో దేవాలయం ఉంది ఆ దారి వెరీ పవర్ఫుల్ రాగద్వేషం సో దేవుడికి కూడా రాగద్వేషం ఇప్పుడు మీరు ఇంట్లో రెండు ఫోటోలు ఉన్నారనుకోండి ఓ రోజు ఓ ఫోటో దండం పెట్టుకుని బయటకు వచ్చి పని కాలేదు ఇంకో రోజు ఇంకో రెండో ఫోటో ధనం పెట్టుకుంటే పని అవుతుంది దాంతో మీ మనసులో రాధాకృష్ణాలు అనుకున్నాను ఈ ఫోటో పవర్ఫుల్ లేదు ఆ ఫోటో పవర్ నాన్సెన్స్ సో ఈ విధంగా మనిషిని ఎంత తప్పుదారిలో నడిపించడానికి అవకాశం ఉందో అంత తప్పుదారిలో నడిపిస్తాయి వీరి వివేకాన్ని దోచేస్తాయి పరిపరిసిన అంటే ఏది దోచేస్తే వివేకాన్ని దోచేస్తాయి సత్య అసత్య వివేకం ధర్మ అధర్మ వివేకం నిత్య అనిత్య వస్తు వివేకం ఆత్మ అనాత్మ వివేకం వివేకం ఉండాలి ధర్మాధర్మ వివేకం ప్రతి స్టెప్లోనూ స్టెప్ లోనూ సత్యమేదో అసత్యమేదో తెలిసే అనుకోండి ఆ వివేకం ఉండదు అది లేకుండా చేసేస్తారు అని ఇంత హాని ఈ రాజదేశాల వల్ల కలుగుతుంది ఇది ఒక ఎనాలిసిస్ రాగద్వేష ఎనాలిసిస్ ఇది పాజిటివ్ ఎనాలిసిస్ తర్వాత ఈ రాగద్వేషాలు మనకు బాగా అలవాటు పడుతున్నాం భారతదేశాల రూపమైన రెస్పాన్స్ ఇవ్వటానికి నేను బాగా ఆలోచిస్తున్నాను అంటే ఎలాగంటే ఇంకో మనిషి అనుకోండి ఆ మనిషిని రాజా అనే కేటగిరీలో కానీ ద్వేష అనే కేటగిరీలో కానీ వెయ్యకుండా ఒక మనిషిని మనిషిగా స్వీకరించడం ఒక ఒరిజినాలిటీ ఇది కష్టం ఇది ఫ్రెష్నెస్ ఆఫ్ మైండ్ ఒక ఫ్రెష్ ఫ్రీ అప్రోచ్ ఇప్పుడు మీరు రాజా కేటగిరీలోనో ద్వేషం కేటగిరీలోనో వేసి మన అప్రోచ్ చేయాలనుకోండి దాంతో ఫ్రీడమ్ ఏముంది there no freedom you are freedom by that inner samskara కాబట్టి మీకు ఫ్రీడమ్ ఏం లేదు అలా కాకుండా అటువంటి చేసిన ఏమీ చేయకుండా just receive him as a and receive him as a so ఇప్పుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు తలుపు చెప్తారు ఎవరో కొత్త ముఖాలు ఇస్తారు వాళ్ళు చూస్తాను మొన్న ఒక ఇద్దరు అమ్మాయిలు ఇరవై ఏళ్ళ అమ్మాయిలు తలుపు తీసాను తలుపు తీసాను ఎవరికి తీసాను ఎవరో పనిలో ఉన్నాను లేదా అంటే చదువులేట నా పనిగా తెలిసే ఎందుకంటే నా పని ఎలాంటి పని ఉంటే అది చేసినా పర్వాలేదు చేస్తున్నాను ఏదో పుస్తకం ఏదో రాసుకుంటూ ఉంటాను పుస్తకం చదువుతూ ఉంటాను నాలుగు చదివే పుస్తకాలు ఈ పుస్తకం అర్థం వాళ్ళకి ఇంకో గంట ఆలోచన అయితే నష్టమైంది బిజీ వైపున వస్తుంది ఎక్కువ పుస్తకం సమయం అయిపోయిందని నేను ఎప్పుడు వెంటనే ఏదో రాస్తూ ఉంటాను ఎక్కువ ఇప్పటికి రాసిందే ఎక్కువ ఇప్పుడు వన్ తక్కువ గంట వన్ తక్కువ ఐదు ఉన్నాయో ఐదు కదా వేల ఆరు రెండు వేల ఏడులో నాలుగు ఆల్రెడీ తయారయ్యే స్థితిలో ఉన్నాయి ఇప్పుడు నాలుగు కాబట్టి మూడు అవుతాయి సో నాకు ఏ కమిట్మెంట్ లేదు సో అదే స్త్రీ పర్సన్ సో తనకు తనకి తనకు తీసాను ఇద్దరు ఎన్ని వేసుకున్నాను వాళ్ళు చూస్తే ఎప్పుడు తీసిన ముఖాలు కాదు సో నేను ఏమన్నా అడిగానంటే నేను నమ్మకం నమ్ముకోవడం చేస్తే రాదు నా ముఖాన్ని తీసారు ఇదే రాంగ్ నెంబర్ ఫోన్ లాగా రాంగ్ అడ్రస్ వచ్చి ఇది అనుకరణాంతరం రాను అడిగారు ఇది ఒక సరిగ్గా సమాధానం చెప్పలేదు ఎస్ నో స్పష్టంగా చెప్పలేదు ఎస్ నో అని మేము ఫలనా వాళ్ళ కోసం చూస్తున్నామంటే ఏదో గైడెన్స్ ఇచ్చింది కానీ వాళ్ళు ఎస్ఆర్ నో అని స్పష్టంగా చెప్పలేదు సరే లోపలికి రన్నాను వాళ్ళు గైడెన్స్ డిసైడ్ మనమే అదే వయసు హై డిసైడ్ ఓకే ప్లీజ్ కమింగ్ అని తెలిసి ఫ్యాన్ చేసి కుర్చీ కూర్చొని అవి లేకుండా కూర్చున్నాను మంచినీళ్ళు తీసుకుంటారా అన్నాను సో నేను ఆయన జస్ట్ రెస్పాండింగ్ ఇది టోటల్ ప్రశ్నస్ ఆఫ్ మైండ్ నేను వాళ్ళని ఇంట్లో దిగ్గలేదు ఏ కేటగిరీలోనూ వేయలేదు మంచిగా తీసుకుంటారా అన్నాను అవుద్దని చెప్పండి మా ఏం కావాలని అంటే ఒక పెట్టి తీసి ఇది మీరు కొనాలి ఒక ఎలక్ట్రికల్ గ్యాస్ నేను అన్నాను నాకు ఉపయోగపడింది ఏ తప్పకుండా కొంటాను బేరం కూడా నాకు నాకు కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళతో ఏదైనా ఉందని పాపం వాళ్ళు నాకు తీసుకిస్తామని లేదని దాని ఖరీదు వంద రెండు వందలు ఇస్తారు పడి ఈ డబ్బంతా మనం పట్టుకుపోయినా వాళ్ళ మనసుని సంతోషిస్తామని చెప్తూ లేక శ్రీ వాటిస్తే ఏదైతే చూసుకో అది ఇవ్వాలన్నా తెలియజేస్తున్నాం ఎటు తీస్తే ఇది మసాజ్ జీవిస్తుందంటే ఈ మసాజ్ వన్ థింగ్ ఇంకేది నాకు అప్రిషియేట్ ఎందుకంటే మసాజ్ ఇస్ ఆల్ హంబర్గ్ అని నా అభిప్రాయం మన మసాజ్ మనం చేసుకోవాలి ఇంకొకటి మసాజ్ చేయడం ఏంటి దేహార్థంలో అది దేహాభిమానం కలుగుతుంది దేహాభిమానం మనం ఒంట్లో రోగాలు తెలుసుకునే అంతంగా పెట్టి ఎవరో ఫిజియోథెరపీ చేస్తారు దాంట్లో మనమే ఒకసారి అయ్యాలి వీడు ఆరోగ్యంగా బాగానే ఉంటాడు వీడు వీడు వీడికి మసాజ్ ఆ మొబైల్ మళ్ళీ ఎలక్ట్రికల్ మసాజ్ అది కూడా స్నానం చేస్తుండగా మసాజ్ అందులో సబ్బులో స్నానం చేస్తుండగా మసాజ్ ఇలాగే ఏదో పెట్టారు నేను నాకు ఎన్ని ఉపయోగం ఏదన్నా ఈ మీకు నేను ఇంకేదైనా సర్వీస్ చేయాలన్నా చెప్పాలన్నా అలా కాదు నేను చాలా ఇప్పుడు నేను యోగా చేస్తూ ఉంటాను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను నాకు మసాజ్ ఏంటి మసాజ్ ఎవరికంటే రోగిస్తూ శరీరాన్ని తన శరీరం తన వశంలో లేని వాడికి మసాజ్ నాకు మసాజ్ చేయించండి అనర్థం లేదండి ఆ దగ్గర నొప్పులతో నేనే నొప్పుకుంటాను నాకు ఈ ఇన్సూరెన్స్ మసాజ్ ఏదో దిగి దేహాభిమానం కొద్దిగా గొప్ప పెట్టుకుని మనం దిగిన మసాజ్ ఇది బాగా చేస్తున్నాను ఎలా మనం I don't need this so నా వాట్సాప్ లేదు ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర నేను కొంటానంటే ఇది ఒక్కటే ఉన్నాడు ఓ ఆయన గడిపాలి ఎడొస్తు వాళ్ళకి అని ఏం చేస్తున్నట్టు తిరిగి కేవలం మామూలు పళ్ళు ఇచ్చారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు సో మీకు ఇంకేదైనా నా వల్ల సర్వీస్ ఉంటే చెప్పండి అంటే ఇంకేం లేదా వెళ్ళిరండి అమ్మా అని పంపించారు so you can think with freshness రాజకీయంలో వాళ్ళు వేయక్కర్లేదు వాళ్ళు తెలియదు ఎక్కువ మొహం తెలియదు వాళ్ళే అయినా కూడా అమ్మాయిలు ఎన్ని లేడీస్ ఏదో కొంత బిజినెస్ చేస్తూ రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఒక మానవ సహజమైన లక్షణము మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని ఏదైనా కొంత సర్వీస్ కూడా మనం వాళ్ళకి చేయొచ్చు తప్పే లేదు ఎందుకంటే ఒక ఇద్దరు కూటి కొరకే ఏదో కొంత కొడుతున్నారు మనం ఎంకరేజ్ చేసి ఇంకా ఎంకరేజ్ కాబట్టి రాగద్వేషాల లేకుండా ఒక ప్రశ్న నేను ఏదో ప్రశ్న ఇస్తాను నేను అనుకోండి మనిషిని మనిషిగా మనం ప్రేమించాలి డోంట్ ఈ అమ్మాయి వల్ల మనకేం లాభం వీళ్ళు అమ్మే వస్తువు వల్ల నాకేం లాభం ఇలా మొదలెట్టాలి ఎన్నో మనం సర్విస్తుంది అని నేను ఒక ప్రశ్న మైండ్తో మనం అప్రోచ్ అవ్వాలి నా ప్రోగ్రామ్ అన్న తప్పున్నట్లయితే అది చేంజ్ ఎక్కువ అదే నేను don't don't put the other person ఇది ఏదే కేటగిరీ దీనికి దీని ట్రిక్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటిది మనుషుల విషయంలోనే అక్కర్లేదు పదార్థాల విషయంలోనూ ప్రకృతి విషయంలోనూ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి ఎలాగంటే మహాత్ములు ఏమని చెప్తారంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్కి వెళ్తా train one hour late announce చేస్తాం అనౌన్స్ చేసిన వెంటనే మీరు ప్లీజ్ నోటీస్ చేసుకుని అండ్ ఈ practice you are the people and you are the people నేను ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ నేను చెప్పినప్పుడు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ మీరు అనుభవానికి తెచ్చుకోవాలి మీరు ప్రాక్టీస్ చేసే అనుభవానికి తెచ్చుకుని you have prove it for yourself కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ ఎవరు మీరు ప్యూపుల్ స్టూడెంట్ ఎవరు మీరు ఇట్ ఈస్ లైఫ్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను వన్ అవర్ లేదని అనౌన్స్ చేశాను ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇది మనం ఎత్తాల్సిన ట్రైన్ గంట లేట్ రావడం ఉన్నది ఇది ఒక అనుభవం చిన్న అనుభవం ఒక కథ అన్నాడు నా నేను ఎత్తాల్సిన ట్రైన్ ఒక జీవిత కాలం లేదు అని ఒక కథ ఎంతో దుఃఖంతో అన్నమాట అంటే ఆయన ఆయన అన్ని నిశ్చయించారు ఏది ఆయన పట్టుకోలేకపోయారు ఆయన ఏదో సదుద్యోగం అనుకున్నాడు అది నిశ్చయించాడు సదుద్యోగం ఏదో అనుకున్నాడు అది నిశ్చయించాడు దాన్ని ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడదాం అనుకున్నాడు అది చేస్తే ఇంట్లో వాళ్ళు చేసిన తిరిగి చేస్తే పరస్పరం చేస్తున్నాడు సో ఇలా ప్రతిదీ ఇస్తే ఇస్తే ఆఖరిగా ఉన్నదంటే నేను వెళ్ళాల్సిన ప్రేమ ఒక జీవిత కాలం లేదు అని ఏదో ఒక విషాద పూరితమైన వాక్యాన్ని ప్రయోగించేశారు సో ఆ రకంగా వాట్ ఎవర్ వన్ అవర్ లేదు జీవితకాలం లేదేం కాదు వన్ అవర్ లేదు ఇప్పుడు ఇది ఒక ఎక్స్పీరియన్స్ సింపుల్ ఎక్స్పీరియన్స్ నేను ఏమంటానంటే two alternate number one these things undesirable unpleasant situation అని నేను దాని కోసం లేదులు ఇస్తాను అలా లేదులు ఇస్తారా ఇవ్వరా లేదులు ఇస్తాను ఎప్పుడైతే మీరు దాన్ని అన్డిజైరబుల్ అన్ ప్లెజెంట్ సిచ్యువేషన్ అని లేదులు ఇచ్చారో మీ మనస్సు వికలమైపోతుంది డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది ఆ టైంలో ఎవరైనా వచ్చి మాట్లాడితే ఉన్నాయా నేను పేరు లేటే లేదని కూడా విసుకుంటాను ఇలా డిస్టర్బ్ పైకి గంభీరంగా ఉన్నా లోపల ఇలా డిస్టర్బ్ కాబట్టి నేను ఇంకొక సంకల్పం ఇంకొకటి చెప్తాను you don't lane that experience నామకరణం చాలా డేంజరస్ నేను మీకు ఎన్నో సార్లు చెప్పాను చెప్పినప్పుడు ఇది ఏదో ఇలాగే ఉంటుంది ధ్యానస్వామి మీకు అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఇది వెరీ సింపుల్ సో మీరు లేని పేరు నేను వచ్చిన ఒక ఆయన కంపెనీ గురువారంలో రైలు కోసం అతను రైలు రెండు నిమిషాలు ఉందని ఒక చూశాడు రాగానే పక్కవాడు అడిగారు ఏది ఇంత ఆలోచించే రైలు తేడా అవుతుంది అంత ఆలస్యం చేసేలాగా రైలు మిక్స్ అయిపోతే ఏం చేస్తున్నాను మిక్స్ అయిపోతే అతను ఏమన్నాడో చూస్తున్నాం అది అన్ని ఉంది రేపు పొద్దున్న రైలు వస్తాను అంటే I was interested by that statement ఇది నోట్లే నేను అతనితో మాట్లాడాను హౌ డూ రియాక్ట్ సపోజ్ నువ్వు రియాక్ట్ అయితే నీ రెస్పాన్స్ అలా అంటే ఆయన అన్నాడు ఎన్ని కొమ్మలు అందుకుంటాయో ఏమి పొద్దున వెళ్తాను అనుకుంటాను అంటే నేను అడిగాను అంటే అది ఒక అన్ప్లెసెంట్ సిచ్యువేషన్ గా తీసుకోవాలి నేను తీసుకోవాలి ఇంకా నేను నేను అలా ఎన్ని చాలా పదిసార్లు ప్రయాణం చేసేప్పుడు తొమ్మిది సార్లు కరెక్ట్ గా ఉంటుందండి ఓసారి తేడా వస్తుంది కానీ అందరికీ అవుతుందండి అందరికీ అవుతుంది సరే కానీ అందరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది నా మా మామయ్యతో నేను ప్రయాణం చేసినప్పుడు మా మామయ్య గోడగోడ పెట్టేది నేను నేను కారణంగా నేను ఉన్నాను నాకు అసలు పట్టిందో లేదు ఇవాళ రైలు వచ్చేది రేపు వెళ్తాను మరి అక్కడ ఆఫీస్ ఆఫీస్లో రోజు సెలవు పెడతాం సెలవు లేకపోతే రాష్ట్రం చేస్తాం అది లేకపోతే ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం చేసుకుంటాం ఏదో చేస్తాం దీనికోసం ఇప్పుడు చెత్తపడతామా నేను అన్నాను సింహం పోయా నేను ఎలా అభివృద్ధి వస్తావు నేను భగవద్గీ దేవత చెప్పి ఏదో కర్మకాండలో పడుతున్నాడు ఈ కర్మకాండ సార్లే చేసిన కర్మలు చేస్తూ ఉండి నిత్యకర్మలు చేస్తూ ఉండి భగవద్గీత బాగా చదువుకుని అభివృద్ధిలో వస్తావు నీకు కావాల్సిన లక్షణం బాగుంది చెప్పేసి నేను సో నేనేమంటానంటే ఒక అంత ఐ నాట్ షూట్ ఆఫ్ మల్చర్ నా ట్రైనర్ ఎక్కడైతే నేనేం చేస్తానో విలైజ్ of same strength of mind I not sure వేరే he's like something very special కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆ experience it is unpleasant undecidable అని మీరు దానికోసం లేబుల్ మీరు వేస్తారు సపోజ్ లేదు లేదు లేదు లేదు లేదు లేకపోతే ఏమవుతుందో తెలిసిన you are not and you remain calm and you control of the situation and you are speaker ఇప్పుడు ఇది ఎలాగంటే నేను మా మిత్రులతో కలిసి ఒకసారి సినిమాకి సినిమాకి వెళ్తే తీరా సినిమా హాల్కి చేరేపటికి కరెంట్ కరెంట్ లేకపోతే నో సినిమా ఈ పూట మ్యాచ్ని క్యాన్సిల్ కరెంట్ లేదు కాబట్టి క్యాన్సిల్ ఫస్ట్ ఉంటుంది మా మిత్రుడు చాలా ఘోరంగా డిస్పాయింట్ అయ్యాడు నేను డిస్పాయింట్ కాలేదు ఐదు మినిట్ కా నేను నా పక్కన లైబ్రరీ ఉంది సాయంకాలం దాకా ఏం చేస్తున్నారు రోజు లైబ్రరీ దాన్ని అవరాస్తో అందరినీ వెళ్ళిపోయాను ఫస్ట్ షో వెళ్ళేది అవకాశం లేదు అయిపోయిందంటే ఇప్పుడు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ని ఇట్స్ డిజాస్టర్ ఇది మన శకరం మంచిది కాలేదు గంట శకరం తీసుకుని వచ్చాం మనకి ఎలా ఇది ఎదురుగా వచ్చింది అయితే వాడు వాడు ఎదురుగా వచ్చింది వాడు వాడు వాడు ఆ దుష్టుడు ఎదురుగా వచ్చాడు అయితే ఆవిడ ఎదురుగా వచ్చింది ఇలాగే మాట్లాడతాం సో కాబట్టి మనకు అంతా జరిగిపోయింది అంటే నేనున్నాను ఎందుకు వెళ్ళాలంటావు అంటావు సినిమా చూడ దిక్కువ సినిమా చూడకపోతే నష్టం వస్తుంది సమాజం ఎవరు చూడదు లైబ్రరీ ఇస్తున్నాను ఎవరికే మంచి పుస్తకాలు ఉన్నాయి నాకు తెలిసే సో ఆ విధంగా డోంట్ లేబుల్ ఎక్స్పీరియన్స్ మీరు లేబుల్ చేయలేదనుకోండి దీంట్లో ఇంకొక ట్రిక్ ఏదైనా ఒక అనుభవం ఉంది మనస్సు ఆ అనుభవానికి ఏదో ఒక నామకరణం చేయడానికి అలవాటు మనస్సు యొక్క లక్షణం ఏంటంటే ప్రతిదానికి ఒక ట్యాగ్ ఒకటి తగిలించి దాన్ని దాన్ని ఒక సివియర్ హోల్ అని అంటారు ఒక కేటగిరీలో దాన్ని పెడితే కానీ మనస్సుకి అది ఇక్కడ మనస్సుకి ఒక సెటిల్మెంట్ కాదు అలాంటి అలవాటు ఉంటుంది మనస్సు నౌ మనస్సు డజన్ లైక్ అన్సెప్టెంట్ దానికి లేదు మీరు వేయలేదు మీరు మీరు వేయలేదనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక నామకరణం మీరు చేయలేదనుకోండి అంటే లీడ్ ఇట్ లీడ్ అన్న అన్సర్టెంట్ అటువంటి అన్సర్టెంటీ మనసుకి నచ్చింది దీనికి దృష్టాంతం చెప్తుంటారా ఏదైనా కొత్త మహోత్సవం అనుకోండి ఈ లోన్ లో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఎవరు ఎప్పుడు కృష్ణ మహిళ కాదు ఎవరు లేదని అడుగుతాను చాలా సహజంగా అడుగుతాను కారణం ఏంటంటే ఈ సినిమాలో you are researching about him you అంటే నాట్ యూ మైండ్ ఆ మైండ్ వాళ్ళ కేటగిరీలో లేదు కేటగిరీలో అంటే వాడా వాడు వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ కదా మనవాడే అంటే వీళ్ళు వీడియే చెప్పకాయ వీడా నాకు వీడి వీడి నాకు తెలియకపోయేది అక్కడికి కేటగరైజేషన్ అయింది ఫైవ్ క్లోజ్ అలాగే మనకి ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక లేబుల్ వేయడానికి అలవాటు పడుతుంటాం నో ఏంటంటే మనం అభ్యాసం చేస్తాం ఏదో అభ్యాసం చేస్తాం ఒక ఎక్స్పీరియన్స్ కి ఈ don't give label don't call it disaster don't call it unpleasant don't కాదు డోంట్ డూ ఎలిఫిట్ మీ సో పరీక్ష ఫెయిల్ అయ్యారు ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది ఏంటంటే ఇట్స్ డిజాస్టర్ డోంట్ డోంట్ పరీక్ష ఫెయిల్ అవ్వడం డిజాస్టర్ కాదు ఎందుకంటే అయితే నేను ఆ ఐదో తరగతి పాస్ అయిన తర్వాత ఆరో తరగతిలో చేరి పిహెచ్డీ చేశాను నేను చేయను ఉల్లారెడ్డి గారు ఐదో తరగతి పాస్ అయిన తర్వాత ఆరో తరగతిలో జాయిన్ చేయడానికి అవకాశం లేకపోయింది జాయిన్ ఉదా అనుకున్నారు బట్ నిన్ను చెప్పారు ఆయన ఆరో తరగతిలో ఉదా అవుదామంటే వాళ్ళు తల్లిదండ్రులు లేదు మామయ్య కుదరదు రాబోయే తల దూరం అని అన్నారు అంటే అదే ఏదో కుదరదు చదవకపోవడం అంటే డిజాస్టర్ ఆయన అనుకోరు డిజాస్టర్ ఏమో చిన్న బిజినెస్ ఉంది చేసుకొని వాళ్ళు మామయ్య హెల్ప్ చేశారు ఆయన బిజినెస్ చేసుకుని ఇప్పుడు ఆయన టర్నోవర్ ఎంతో ఆయనే చెప్పారు మొన్న సంవత్సరానికి ఆయన టర్నోవర్ మూడు కోట్ల రూపాయలు అలాంటి గారు స్వీట్ టర్నోవర్ మూడు కోట్లు ఎంతమంది వెళ్ళి సీట్లు తింటున్నారో జనాలు మీద ఆయనకి ఇంకా బాంబేలో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్ని కలిపి మూడు కోట్లు ధర్నాలు కాబట్టి డిజాస్టరా చదువుకోవడం చదువుకో ఫెయిల్ అవ్వడం డిజాస్టరా సక్సెస్ ఐన్స్టైన్ పాలిటెక్నిక్ దేనికో అప్లై చేస్తే ఎంట్రన్స్ టెస్ట్ ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న చదువు దానిలో అక్కడ పేటెంట్ ఆఫీస్ లో ఏదో ఎక్కడ ఉద్యోగం ఇచ్చేవాళ్ళని అక్కడ జాయిన్ చేశారు సో దట్ వాజ్ ఇది గ్రేటెస్ట్ డిస్కవరీ అక్కడ నుంచి వచ్చిన ఆయన పేషెంట్ తర్వాత పేషెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి ఏది డిజాస్టర్ అని మీరు అనుకుంటారు అప్పటికప్పుడు డిజాస్టర్ అనిపిస్తున్న భవిష్యత్తు చాలా ఉత్సాహం జరగాల్సి ఏదో ఏమవుతుందో చూద్దాం first zone given zone given able చూద్దాం దాంతో ఏమవుతుందంటే మైండ్ కంగారు పడుతుంది ఎందుకంటే మైండ్ కి అన్సర్టన్గా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు దానికి ఏదో ఒక కేటగిరీ రాగమో ద్వేషమో ఏదో కేటగిరీలో పడేయాలి ఎప్పుడైతే మీరు అంతస్తుంది వదిలి పెట్టారో మైండ్ ప్యానిక్ అయిపోతుంది అయ్యి బాబు ఇదేంటిది అని కంగారు డిబిల్డప్ అయిపోతుంది అలా అయిపోయి lead like let it remain uncertain let it remain panic just stay దీని రిఫ్లెక్ట్ అనేది హ్యాపన్ లెట్ అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే అది అబ్జర్వ్ విలీనం అవుతుంది మనస్సు ఇంకా అన్సర్టన్ మనస్సు అది తెలియదు ఇట్ కెనాట్ సర్వైవ్ మనస్సు లేకుండా పోతుంది మీరు అలా ఎలర్ట్గా అలా ఉండిపోతారు మనస్సు ఉండదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కి ఒక లేబుల్ పెట్టి దాన్ని మెమరీలో స్టోర్ చేసి మళ్ళీ దానికి రియాక్షన్ చేయడం మనసులో కాష్టం ఇప్పుడు వన్ అవర్ లేట్ అయింది కదా ఇట్ ఈజ్ డిజాస్టర్ అని లేబుల్ వేసి ఇలాగా ఈ రైల్వే విమానాలు ఎలా అయిపోతున్నారు ఈ దేశం ఎలా అయిపోతున్నారు ఇంక రియాక్షన్ ప్రారంభం అవుతుంది ఈ డిస్టర్బెన్స్ ప్రారంభం అవుతుంది లేకపోతే అందుకు వాళ్ళ శుభ్రం దొరుకుతుంది లేకపోతే ఈ రోజు మన జాతకం బాగుంది ఏదో మొదలు దానికి ఏదో లంక పెట్టి ఆ ప్రవాహంలో మనసు పోతూ ఒక ఒక ఒక జరుగుతుంది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ అవుతుంది దాంట్లో కూడా ముందు వెళ్ళిపోతాం స్ట్రెస్ పెరిగిపోతుంది ఎడ్యుకేషన్ eh, పెరిగిపోతుంది అలా కాకుండా లేదు దానికి ఏ పేరు పెట్టదు మీరు పేరు ఎప్పుడైతే పెట్టలేదో ఆ మనస్సు అన్సత్తులుగా ఉండిపోయి దిగిల్డగా అంటే దానికి కంగారు ఉండిపోతుంది అన్సత్తులుగా ఉండిపోయి ఇట్ జస్ట్ రిజాల్వ్ అండ్ ఈ రిమైన్ కామ్ ఉండిపోతారు కాన్సిక్వెన్సెస్ అంటే ఏముండదు కాన్సిక్వెన్సెస్ ఏముండదు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించారంటే దాన్ని రేపు ఇచ్చినట్టు అర్థం ఆల్రెడీ కాబట్టి మనసు అలా ఉంటుంది కాబట్టి నవ్వు ఇది నేదర్ ప్లెసెంట్ నాట్ అన్ప్లెసెంట్ కాబట్టి దేర్ ఇస్ నో రియాక్షన్స్ అనేవి వస్తాయి రియాక్షన్ లేకపోవడం అన్నది జీవితంలో గొప్ప విజయం యాక్ట్ ఇది నాట్ రియాక్ట్ యూ డి not act based on earlier response you act so మనం ఇప్పుడు నౌ ఈ మేజర్ ప్రెసెంట్ నాన్ అనుకోవచ్చు ఇది వన్ అవర్ లేటర్ ఇప్పుడు now take decision now decision వస్తుంది ఈ ప్రయాణం కొనసాగిద్దామా మొన్న ఆనే డెసిషన్ ఒకే వనవరేగా తీసుకొస్తే కారణంగా అయితే ఎదుర్కొన్న హోటల్ వస్తుంది లేడీస్ అయితే సో యూఆర్ ఎ అది ఎదురుకు వస్తుంది వెళ్ళినప్పుడు కదా యూఆర్ ఎ ఫ్రీ దర్శనం ఇన్నప్పుడు ఇంటర్నల్లీ యూఆర్ ఎ ఫ్రీ దర్శనం మొత్తం ఆదర్శం ఈ ఫ్రీడమ్ మీరు అభ్యాసం చేయాలి ఈ ఫ్రీడమ్ లేకుండా ఈ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఫ్రీ మైండ్ ఎలో కెన్ నో దట్లు అప్పుడు మీకు మీ ఉన్న డెప్త్ మీకు అనుభవానికి రావడం ప్రారంభించారు సో ఫర్ హైయెస్ట్ అలాగే తయారీ చేయాల్సి ఉంటుంది మనస్సుతో చాలా కాస్ట్ అప్రోచ్ చేసి సాధకులు మనస్సును ఏ పరిస్థితులు చేస్తారు కాబట్టి అలా కాకుండా మీరు దానికి లేబుల్ వేసేసి రాజద్వేషానికి అధీనం అయిపోతే గెంతులు వేస్తూ ఉంటారు ఓ సమయంలో పొంగిపోతూ ఉంటారు ఇంకో సమయంలో పొంగిపోతూ ఉంటారు గెంతులు వేస్తూ గెంతులు ఇదేదో గెంతులే అదేనా గెంతులు మనం చూస్తూ ఉంటాం లోకంలో మనం చూస్తాం రాగం వస్తే కష్టలేదు ఎంత ఆసక్తి అంటే విపరీతమైన ఆసక్తి ద్వేషం వచ్చిందనుకోండి అది చాలా ఘోరంగా ఉంది ఈ మధ్యన సోషల్ సిచ్యువేషన్ లో నిన్న ఉన్న మహబూబ్ నగర్ లో గ్రామంలో వ్యతిరేక వర్గం వాళ్ళు పదమూడు మంది నిధుల్లో వేసి కాపీ కనిపిస్తారు అలాగా ద్వేషం వస్తే దాన్ని పక్కలేదు రాగం వస్తే దీన్ని సో తర్వాత సమాజంలో వైలెన్స్ పెరుగుతుంది పూర్వం సామంతో వస్తుంది ఇప్పుడు భక్తులు అప్పట్లో ఆ శేషానంద నాకు తెలియదు కోర్టుకి వచ్చారు కొమ్మందుకుడు ఆ సినిమాల్లో ఏదో జపనీస్ సుమో ఏదో అలాగే గంటలు వేసుకుని పెద్ద పెద్ద తీసుకొచ్చి సరిపోతుంది క్రికెట్ ముగ్గురు నడిచేసి కాదు క్రికెట్ వేషాల్లో వచ్చి వాళ్ళు తొమ్మిది యంగ్ పీపుల్ వాళ్ళందరినీ పోలీస్ పట్టుకుని అరెస్ట్ చేసి గదిలో పెట్టారు వాళ్ళ ముఖాల్లో ఏమీ అసలు రియాక్షన్ అలాగే సభ్యులు పొందుతారు ఈ కేసు తీసుకున్నాను ఇట్లా రెండు నెలల క్రితం వాళ్ళు ఏదో సినిమాల్లో చూశారనమాట ఆ సినిమాల్లో వాళ్ళు పర్టికులర్ ఈ కుంఫు డ్రెస్ ఉంటుంది అది వేసుకుని వచ్చి కప్పు కొట్టి కొట్టేస్తారు అలా కప్పుతో వచ్చేసి నడిపేస్తారు కోర్ట్ ఈ అందరూ క్రికెట్ వేషంలో ఉన్నారు క్రికెట్ పర్టికులర్ వేషం ఉంటుంది ఆ వేషంలో ఉన్నారు ఆ తర్వాత అందరూ చేశారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఏజ్ అంటే వైలెన్స్ బాగా జరుగుతుంది వేషం బాగా జరుగుతుంది రాగం ద్వేషం పెరిగిందంటే అర్థం రాగం పెరిగింది ఒక ద్వేషం ఒకటే పెరిగిందని అలా ఏమో ఉండదు రాగాన్ని బట్టి ద్వేషం మనకి నచ్చిన సినిమా వచ్చింది అనుకోండి జంట ఆలస్యమైతే థియేటర్ని కాల్చేయడం లేకపోతే కరెక్ట్ గా సినిమా తీసేసారు అనుకోండి అక్కడ పెద్ద చిరంజీవి మొత్తం మూడు అంతస్తుల మొత్తం బొమ్మ పెట్టేసి దాన్ని మొత్తం ఊళ్ళో ఉన్న పువ్వులను తీసుకుంటే మాల చేసి అని ఇది రాగమా అది ద్వేషం పిచ్చికి ఆ పిచ్చికి అవసరం లేదు ఇది సోషల్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ దృష్టాంతం చెప్పడం అలవాటు ఎందుకంటే రాగము అనేది ఎంత డేంజరస్ లెవెల్స్ మనిషిని తీసుకెళ్తుంది దేశం అన్నది ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పడం మనం ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో ఉండము బట్ లెక్కే పేరు వీఆర్ ది గిల్ప్ ఆఫ్ రాగద్వేషం దాంట్లో సందేహం ఉంది ఈ రాజద్వేషముల పరిధి నుంచి మనం బయటపడే ఉపాయం నేను మీకు మనవి చేశాను అంచేతనే ఏ మనిషికి మీరు లేబుల్ వేయాలి ఏ పరిస్థితికి లేబుల్ వేయాలి ఏ పరిస్థితికి కూడా లేబుల్ వేయాలి నేను ఒకసారి ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నా connecting flight so Mukta so గారి గురించి ఇక్కడే ఇస్తాను గోవింద్ గారు ఫ్రాంక్ఫర్ట్ లో మళ్ళీ అక్కడ ఇంకో విమానం ఎక్కి న్యూయార్క్ వెళ్తారు ఇక్కడే గోవింద్ గారు మనకి కోచింగ్ క్లాస్ ఉంది ఇప్పుడు త్రీ అవర్స్ మధ్యన గ్యాప్ ఆ బ్రాంక్ బస్ లో మనకి ఫస్ట్ క్లాస్ కాఫీ దొరుకుతుంది ఓ ఫలితాలు వాడు మొహన్ బాధ వస్తే కాఫీ ఇచ్చిన వాళ్ళు ఏదో యూరో వస్తుంది నాలుగు నాణాలు నా దగ్గర వచ్చారు ఏం చేసుకోవాలో మనకు తెలియదు ఈ సంఖ్యలో వేస్తున్నా ఆ కాఫీ కలిగిస్తున్నా అక్కడ చూస్తున్నాను ఏదో పుస్తకం చూసుకుంటున్నాను తీరా బోటింగ్ క్లాస్ ఉంది బోటింగ్ క్లాస్ ఉంటే చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బోటింగ్ అనౌన్స్ చేసిన వెంటనే మనం సీలో వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం ఇంకా ఫార్మాలిటీస్ ఏమి ఉండదు చెక్కింగ్ అయిపోయింది బ్యాగ్ చెక్కింగ్ ఎందుకు బ్యాగ్ ఉన్నా తీరా వెళ్తే నేను నేను ఎక్కడే ఉన్నాను ఎందుకంటే మనకి ఈ నైన్ స్టేట్ ఐదు not how I how boarding card నేను వాడు ఏమన్నా తెలిసిన వాడు FBI boarding card is not a capital science document అంటే నేనున్నాను ఓ ఇదిస్తో you have sold And if you have given me Govinda, then now you say it is not a sacrosanct document, then no, we did not send it again. We did not. Uh, then who are you? I am SBA and no customer And then I am okay. You do whatever you You want to check me? Yeah. I will do You wait there. I waited. And uh, twice they announced, leaving the announcement, money but was not I am not helping you now. I was refused. అందులో కూర్చున్నాను కూర్చుని నా వాట్సైట్ అప్పుడు ఏమనుకున్నానంటే ఇప్పుడు నా అయితే లేదు సిచ్యువేషన్ ఏమనుకున్నా మనం సాధుగా సాధువుకి ఏం ఒకటే ఏం వాషింగ్టన్ వాషింగ్టన్ ఫ్లైట్ వాషింగ్టన్ నాకు ఏమైనా అటెండ్ చేయడం పెట్టిందా ఫ్రాంక్ఫర్ట్ అటెండ్ అయిందా మనకి దక్షిణ అయిపోయింది సో అయిపోయింది ఆ తర్వాత వాడిని దగ్గరికి వాటి వాడేమవుతుంది వాటి ఓకే అంటే ఇప్పుడు వాడు ఒక ఫ్లైట్ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు తిరిగి ఈ స్థితి విజిట్ చేసుకుని తిరుగుతారు వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ మీద కన్సిడర్ చేస్తా ఉన్నారు తర్వాత మెసేజ్ ఇవ్వాలంటే మేమే మెసేజ్ ఇస్తాం ఏదో చేశారు సంథింగ్ ఏదైతే జనరల్ గా అటువంటి పరిస్థితుల్లో కొంతమంది డిమాండ్ చేసి చాలా లాభాలు పొందుతారు కానీ అవన్నీ నేను చేయలేకపోయాను నాకు డిమాండ్ చేయడం జరగాలి ఏదో యాక్సెప్ట్ చేసుకుంటే పోతాను నేను ఎక్కడో ముందు కూర్చుని కూర్చున్నాను ఏదో పండు భాగం ఏదో కొనుక్కున్నాను అయిపోయింది నెక్స్ట్ ప్లేస్ లో వెళ్ళాను సిక్స్ అవర్స్ లేదు నెక్స్ట్ రోజు రెండు ప్లేట్స్ ఉన్నాయి పొద్దున్న ప్లేట్స్ ఉంటే సాయంత్రానికి ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వచ్చు డిస్టర్బ్ కాదు ఇటువంటి పరిస్థితి నాకు అవుతుంది మీకు సో నేనేమంటానంటే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు don't give a label just label ఎప్పుడైతే మీరు ఇట్స్ అన్ప్లెజెంట్ డిజాస్టర్ డైల్యూ ఇలాంటి లేబుల్స్ ఇవ్వడం మానేస్తే you will have the capacity to accept once you accept it nothing wrong in it అదంతా ప్రిస్క్రిప్ ఫర్ యాక్సెప్టింగ్ సో ఈ విధంగా చాలా మంది మీలో పెద్దలు చాలా అనుభవం గల వాళ్ళు మీరు కూడా జీవితం అనేక పరిస్థితులను చాలా ధైర్యంగా ఏంటంటే గొప్పగా ఎదుర్కొని ఉంటారు వాళ్ళు నో ఆల్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను సో ఈ విధంగా జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులకి అన్ని నెగిటివ్ చెప్పాను ద్వేష అమెరికా నుంచే వచ్చారు కొడుకు వచ్చారు కొడుకు పెట్టుకోవడం వచ్చారు మనం చాలా ఎక్సైటెడ్ అది it's great event it's highly expected waiting తీసుకుంటారు అలా వస్తారు రోజులు అలా మహావేగంగా కదిలిపోతాయి ఇది ఒక వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే నిరుత్సాహపడిపోయి నీరసపడిపోయి దుఃఖపడిపోయి కూర్చోవడం వాళ్ళు ఏమో ఉండలేదు కూడా వాళ్ళు ఉండాల్సిన ఆపేక్ష కూడా ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చారు వచ్చారు అనుకుంటాం అలా వస్తారు మళ్ళీ వెళ్తున్నాం మళ్ళీ మనం నిరుత్సాహం వ్యామోహం ఇది రాగం యొక్క దోషం ఇది ఉండరాదు అది ఉండరాదు రాగదోషం ఎంతో గవర్నమెంట్ లేదు ఇది అమెరికా నుంచి వాళ్ళు వస్తున్నారు అనుకోండి కొడుకు కూతురు వాళ్ళు వస్తున్నారు అనుకోండి ఓకే డోంట్ లేదు లేదు this is wonderful this is wonderful కానీ డోంట్ లేదు లేదు ఓకే శుభం డోంట్ లేదు లేదు లేకుండా ఇవ్వకుండా ఉండేటువంటి ఆ మెకానిజం ఏదో ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు కానీ వాళ్ళు వస్తారు మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అన్నీ చేస్తారు పంపిస్తారు కానీ ఇది నాట్ మిస్ ఆ తర్వాత మిస్సింగ్ అన్నది మన జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది అల్టిమేట్ గా మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడే ఆ క్రియేటివిటీ ఉత్సాహం కావాలి సృజనాత్మకత బయటపడాలి ఈ కల్మషం అంతా పోవాలి that inner best of the mind mind should be able to penetrate ఇట్సర్ అటువంటి స్థితి మైండ్కి మనం కలిగించాలి అప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి రాజద్వేషాలకి అతీతంగా ఉండడం నేర్చుకోవాలి తర్వాత మహాత్ములు ఏమనిస్తారంటే శ్రీకృష్ణ సుఖ దుఃఖయోహన్ అన్నాడు శ్రీకృష్ణుడు ఆయన అభిప్రాయం ఏంటంటే సీత is neither pleasant nor unpleasant దుఃఖాలు ఇది major pleasant nor unpleasant intrinsically pleasant మీకు అనే విధానం నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాను ఇప్పుడు థర్టీ టూ డిగ్రీస్ ఉంది థర్టీ డిగ్రీస్ ప్లెసెంటా అన్ప్లెసెంటా ఇట్ ఈజ్ అన్ప్లెసెంట్ ఎప్పుడు సమ్మర్ దిగేటప్పుడు అన్ప్లెసెంట్ సమ్మర్ పీక్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక రోజు థర్టీ టూ వస్తే మోస్ట్ ప్లెజెంట్ డే అని మనం దానికి పేరు సమ్మర్ అయిపోతుంది ఇప్పుడు ఏడాది సమ్మర్ అయిపోయింది మళ్ళీ ఏడాది thirty two so where unpleasant కాబట్టి థర్టీ టూ డిగ్రీస్ ఇది neither pleasant nor unpleasant intrinsical గా లేడీ కాదు you make one one object suppose you you don't do it ఆ హ్యాబిట్ నుంచి బయటపెడతాం ఈ వెదర్ని వెదర్ని అసెస్ చేయటం ఇది మంచి నెలవే ఇది చెడ్డ నెలవే న్యూస్ ని అసెస్ చేయటం ఇది మంచి న్యూస్ ఇది చెడ్డ న్యూస్ వీడేంటి క్యాటగరైజ్ చేయటం వర్షం పడిందనుకోండి ఇది మంచి వర్షం ఇది చెడ్డ వర్షం అని అలాగే దాన్ని కేటగరైజ్ చేయటం సో వర్షం పడితే అదిగో వర్షం పడిపోయింది అంతా కూడా నష్టం వచ్చేసింది రైతులు ఆత్మహత్యలు చేసేస్తున్నారు వర్షం పడకపోతే అదిగో వర్షం పడలేదు రైతులు ఆత్మహత్య అన్నింటికి వాళ్ళ వాళ్ళు లేబుల్స్ చేసుకుంటూ పోతే మీరు వర్షం కూడా పడకుండా ఉండమనుకోండి ఎలాగా ఎలా చూస్తుంది ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం తప్పదు కాబట్టి వాతావరణంలో ఉంటుంది అలాగే ఆహారం ఉంటుంది ఒక పూట ఇలా ఉంటుంది ఇంకో పూట మరో మరోలా ఉంటుంది దానికి ఆ ఈ పూట భోజనం పెడతారు అని దానికి పేరు పెట్టారనుకోండి ఇంకో పూట భోజనానికి అదే ఈ పూట భోజనం బాగోలేదు ఇంకో పేరు పెట్టారు అంటే మీరు విన్నారా ప్రతిదానికి మీరు పేరు పెడతారో అని అంటారు సామెత పేరు పెట్టకూడదు ఏ పేరు పెట్టకపోతే ఏమవుతుందో తెలుసుకున్న రహస్యం ఏంటంటే మనసులో రాగద్వేషములు అంతరించాలి ఎందుకంటే రాగద్వేషాలు అంతరించాలి అంటే లేదు పడాలి అప్పుడే రాగద్వేషాలు నిర్మాణం అప్పుడు మైండ్ అలా అంతర్జంగా ఉంటుంది ఏటపాలి పరిస్థితి అని ఒక్క క్షణం సేపు ఆ లేబుల్కి ఎస్ఎస్ వన్ వేయాలి దాన్ని ఆ పరిస్థితి అలా కొనసాగుతుంది ఇది నేర్ ప్రెసెంట్ నాలుగు అబ్బో that is a great expression కాబట్టి మానవుడు రాగద్వేషం అయితే వ్యక్తం కాకుండా తన మనస్సుని తాను సంరక్షించుకోవాలి నువ్వు రాగద్వేషానికి వ్యక్తం అయిపోతే నీ జీవితాన్ని నువ్వే పాటు చేస్తున్న వాళ్ళ కాదు అని ఆయన అంటారు చూసాను ఇంద్రియస్యేంద్రియాం వృత్తి లేదా భాష్యంలో ఉందా అదే సరే అదే సరే నెక్స్ట్ కంటిన్యూ వీక్షాయాం విరక్తి వీక్ష వీక్ష అంటే అన్నింటిది అనే అర్థంలో విరుక్తి రెండు సార్లు వేశారు వీక్షాయాం విరుక్తి చెప్పేదండి సో ఇంద్రియస్తి ఇంద్రియస్తి అంటే అర్థం ఏదో ఇప్పుడు చెప్తున్నారు సర్వేంద్రియాణం అని అర్థం అన్నింద్రియములకు అని అర్థం అవుతుంది అంటే కదా రెండు ఇంద్రియాలని కాదు రెండు ఇంద్రియాలని కాదు ఇది నేటి నేటి అనుంది బృహదాన్వేషంలో నేటి నేటి త్యాగేత అనుంది ఇది అంటే ఒక డిస్క్రిప్షన్ ఇది ఇది కాదు ఇది కాదు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమిటనమాట ఏవో రెండు ఉన్నాయి ఆ పైన ఉంటాయి పైన ఏవో రెండు ఉంటాయి ఆత్మ ఈ రెండు కాదు అని అర్థం చెప్పకూడదు చాలా తప్పదు అర్థమైనా లేదు ఆత్మ ఇది రెండూ కాదు ఎనిమిది ఆత్మ వస్తుంది ఆ విధంగా అడిగాడు అక్కడ పాఠం అక్కడ వీక్ష నువ్వు ఇటీవలి దేవుని దేవుని వంద కాని వెయ్యి కాని లక్ష కాని ఎన్ని చెప్పగలవో అది ఏది ఆత్మ కాదు అని అక్కడ మంచి విచారం అది వీక్షయా లేకపోతే రెండింటి యొక్క విశేషమా రెండింటి స్పెసిఫిక్ విశేష విశేషమా అని కన్సిడర్ చేసి రాష్ట్రాలు దాన్ని వేస్తా అది తర్వాత సర్వ వర్ణ సర్వ గుణములు కూడా ఆత్మస్వరూపంలో నిషేధించబడుతున్నాయి బాగా చాలా అక్షర బ్రాహ్మణంలో వర్ణిస్తాం ఎనివే సో సర్వేంద్రియాణం అర్థే శబ్దాది విషయే అర్థమంటే విషయం విషయం అంటే శబ్దము కర్త లేకుండా ఈ ఐదింటి ప్రతీంద్రియార్థం రాగద్వేషౌ అవశ్యం భావినౌ అయా మీరు ప్రపంచంలో అడుగు పెడితే ఇది ఇష్టము ఇది అనిష్టము this is present this is unpleasant ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనేటువంటి పరిస్థితి తప్పకుండా నిర్మాణం అయ్యింటుంది అటువంటి పరిస్థితి నిర్మాణం కాని పరిస్థితి ఏది ఉండదు తత్వము నిర్మాణం సో ఈ సైకాలజీ ఇది ఈ దేశంలో ఇంకా రాజద్వేషాలు తక్కువ భారత మీరు అమెరికా వెళ్ళినట్లయితే అమెరికా కానీ యూరోప్ కానీ రాజద్వేషాలు చాలా అంటే ఏంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా వాళ్ళు సహించలేదు మన మన సమాజంలో మనం రాగద్వేషాలకు అతీతంగా పెట్టేస్తున్నాం ఉదాహరణకి మన సెంటర్ లో ఆ రోడ్డు పాడైపోయి గత ఆరు మాసాల నుంచి పాడైపోయింది మనం అలా పడుతూ వేస్తూ అలా వెళ్ళిపోతూ అసలు దాన్ని మనం ఎప్పుడో యాక్సెప్ట్ చేస్తున్నాం ఆ రోడ్డుని ఇది బాగుపడదు ఇది ఇలాగే ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేసాం యాక్సెప్ట్ చేసేసాం కనుక ఇది నో మోర్ బాధ చేసాం సార్ మీకు ఎవరికైనా బాధపేషన్ అనిపిస్తుందా నాకు ఎందుకంటే ఇది గోయింపు మీద వచ్చాక నటి ఎప్పుడో మన అందరి సమస్య ప్రారంభం అనుకోవాలనేప్పుడు బయట కొంత తారును కంకర వేసి వెళ్తా ఎండిన సరిగ్గా వారం రోజుల వరకు తీసుకుందా ఉంటుంది ఆ తర్వాత అయిపోతుంది దాని గొప్ప ఎప్పుడు అంతే అది ఇది గోయింపు మీద వచ్చా దాని గురించి గుర్తించడం ఏంటంటే అంటే యాక్సెప్ట్ మనం యాక్సెప్ట్ చేసేస్తాం మన సమాజంలో యాక్సెప్టెన్స్ మన గొప్ప రాజకీయాలు పరిస్థితి తక్కువ కొన్ని అంశాలు కొన్ని అంశాల్లో చాలా ఎక్స్పీరియన్స్ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి నేను అమెరికా వెళ్ళాలనుకోండి వారు దిగి కనపడిందంటే ప్రొఫెసర్ దృష్టి దగ్గర నుంచి తెచ్చడం అలా దిగి కనపడి వెయ్యి అంటే ఎలాగండి ఇప్పుడు అరవై మైలు వేగంతో అరవై మైలు వేసింది అరవై మైలు అసలు లేదు డెబ్బై ఎనభై మైలు వేగంతో పోతూ ఉంటారు మధ్యలో పొయ్యి వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఎక్కడంటే మన్హాటన్ లాంటి డౌన్ టౌన్ ఏరియాస్ లో బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అక్కడ ట్వంటీ థర్టీ మైల్స్ కంటే ఎక్కువ వెళ్ళడానికి వీలు ఉండదు అక్కడ ఏదైనా కొంత గోపులు ఎగురు దిగులు డౌన్ టౌన్ బాగుండదు అడుగున పైకి డౌన్ టౌన్ ఏరియాస్ రోడ్లు మాత్రం ఇండియాలోపల ఉండవు ఏదో మాస్టర్ ఉంటాయి బట్ హైవేస్ మనకు అదో మీరు టేబుల్ వేసుకుని గోల్ చేయొచ్చు దాంట్లో వెళ్తాం అలాగా స్ట్రాంగ్గా ఉంటుంది దానికి అలవాటు పొందుతారు దీంట్లో ఏంటంటే మేజర్సీలో మంది బాగుంటాయి టెస్టింగ్ ఏరియాలో కొంచెం రోజులో మోస్తారు అదే వాళ్ళు గుర్తుపడతారు గుర్తుపెట్టి పెన్సిల్వేనియా అడ్మినిస్ట్రేషన్ అని చాలా డిస్టర్బ్డ్ అయిపోతారు అంత పెద్ద తేడా వస్తే డిస్టర్బ్డ్ అవుతుంది ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ చిన్న తేడా వస్తే కంగారు చాలా హైటెన్స్ వైద్యులాగా వెతుకుతారు ఇలా ఇండియాలో రాజ్య వాళ్ళకి so people have very high pressure ఉన్న ఫ్యాక్టర్ అక్కడ ప్రెషర్ ఉన్న ఫ్యాక్టర్ చాలా ఉంటుంది అంచేతనే ఏదైనా ఇంత తేడా వస్తే వెరీ వెరీ పవర్ఫుల్ రిప్రజెంటేషన్ చేస్తారు ఒక వెయ్యి మంది రిప్రజెంట్ చేస్తారు వెయ్యి లేదు దాంతో వెంటనే రిపేర్ కూడా చేస్తారు సో దాని గురించి గుడ్ పాయింట్స్ ఉంటే బ్యాడ్ పాయింట్స్ సో అల్టిమేట్ గా లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉన్న కారణంగా వాళ్ళు చాలా సంపన్నులు అయింది కూడా మనకైతే ఎక్కువ దుఃఖాలు తీసుకుంటారు ఎక్కువ టెన్షన్స్ లోనూ దుఃఖంలో తీసుకుంటాం సంపన్నులు అయింది ఆ వేరే మనము సంపద తక్కువగా ఉంది కూడా పీపుల్ ఆర్ జనరల్లీ హ్యాపీ నేను మా ఒక చదివాను ఒక స్కూల్ పర్సన్ని లేడీ ఎల్డర్లీ లేడీ స్కూల్ పర్సన్ని హౌ ఇస్ లైఫ్ అని అడిగాను అందుకే ఆ life is half half work oh so you are happy very unhappy life అంటే ఐఎమ్ హ్యాపీ అని చూసారా దాంట్లో లైఫ్ ఇస్ హార్డ్ బట్ ఎందుకు దాని రహస్యం ఏంటంటే యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ బిగ్ అయితే యాక్సెప్టెన్స్ చేయగలగాలి అంటే ఆ రాగద్వేషంలో అనేటువంటి ఆ డివిజన్ మీరు చేయగలగాలి దాన్ని డివైడ్ చేసి రాగం ద్వేషము అలాగే వాటిని స్ట్రెచ్ చేసినట్లయితే యాక్సెప్టెన్స్ చాలా కష్టం మీరు డివైడ్ చేయకుండా జస్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ దాంతో మీకు ఈజీ అవుతుంది సాధారణంగా సివిలైజేషన్ పెరిగి సోఫిస్టికేషన్ పెరిగే కొలది యాక్సెప్టెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి రాగద్వేషాలు బాగా సోఫిస్టికేటెడ్ అయిపోతాయి దానివల్ల అది అది పెద్దది అది మంచిది కాదు అలాంటి లక్షణం మంచిది కాదు అంత సుకుమారంగా ఉండటం కొంచెం రోబస్ట్గాను రద్దడిగా ఉండడం అలా మనస్సు మనస్సు ఇండియా భారతదేశంలో అయితే మా సామాన్యంగా మన జీవితంలో ప్రతి ఇంద్రియ విషయ సమీకరణ సందర్భంలో తప్పనిసరిగా ఉంటాయి అవశ్యం అది ప్రకృతి స్వభావం భారతదేశంలో స్వభావం ఇక అయితే అంతా స్వభావం అయితే నేను చేసేది ఏమైనా ఉందంటే ఉంది అది ఏమిటది పురుషకార నీవు పురుషేణ క్రియతే ఇది పురుషకార ఒక వ్యక్తిగా నీవు నీ సంకల్ప శక్తిని ఉపయోగించి ఒక సాధకునిగా నీవు సాధించాల్సిన లక్ష్యం ఒకటి అదేంటంటే అది ఇప్పుడు చెప్తున్నాను శాస్త్రార్థే ప్రవృత్త పూర్వమివా రాగద్వేషయోసం ఇవ్వండి భాష్యకాలను వివరించడం ఇందాక నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ఏంటంటే మీరు లోకంలో గీత అది చదువుకోవాలి ఎలా ఉంటాడో అవి చదువుకోవాలి కూడా అలాగే ఉండటం గీత అధ్యయనం చేసినందుకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉండదండి సో చాలా మంది ఏం చెప్తారంటే భగవద్గీత అంటే ఆ భగవద్గీత నేను చదివిస్తాను ఆ ఒకసారి మొన్న ఐదో ఆవృత్తి కూడా గుర్తిస్తాను అల్లా వచ్చిన గుర్తు తీసేలా అంటే ఏదైనా అలవాట్లతో నేను తక్కువ అనుకుంటున్నారా అని కోపం అంటే అట్లట్లోకే వెళ్ళి కోపం తీసుకొస్తాను అంటే ఉంటే ఏదో చదివేది తప్పిస్తే దాన్ని అబ్జర్వ్ చేసేస్తున్నాను అర్థం ఎగ్జిలేట్ చేసుకోలేదు అబ్జర్వ్ చేసేస్తున్నాను ఆ సంవత్సరంలో ఇప్పుడు మురికాలలో వేసాను అనుకోండి అది అబ్జర్వ్ చేసేస్తుంది అలా అయిపోతుంది అనమాట మనస్సు మెరుగ్గా పెట్టుకుని కలుషితం పెట్టుకుని భగవద్గీత చదివినా ఉంటాయి అవగాహన చదివినా ఉంటాయి అలా అయిపోకూడదు దాన్ని అబ్జర్వ్ చేసేసుకోవద్దు ఎక్యూలేట్ చేసుకోవాలి సో ఎందుకంటే పూర్వం శాస్త్రార్థం చదువుతుంది శాస్త్రార్థే చదువుతాం గీతాశాస్త్రము దాని తాత్పర్యం ఏంటి దాని జీవితంలో మనం నేర్చుకుని ఏ విధంగా ముందు గడుపు వేయాలి అనే మార్గంలో మీరు ఉన్నారా లేదా మనం ఉన్నామండి మరి అయితే పూర్వంలాగా పూర్వం అంటే ఈ వివేక మార్గంలో ప్రయోగించడానికి ముందు మీరు ఉన్నట్టుగా రాగద్వేషాలకి వశం అయిపోతుంది అయిపోకూడదు వ్యూహం వశం కాదు చాలా నిద్రంగా ఉండాలి సో నేను యూఎస్ లో విద్యావేషన్ ఒక ఆయన క్లాసెస్ వచ్చేవారు వీకెండ్ క్లాసెస్ చాలా విద్యార్థులు వచ్చారు అక్కడ వీకెండ్ క్లాసెస్ నేను స్పెషల్ గా వివేక్ కూడా గీతా ఇలాంటి నిర్వహిస్తున్నాను ఆయన దగ్గరగా వచ్చి ఆయనకి ఆయన భార్యకి ఆ విషయంలో వివాదం వచ్చింది అక్కడ వివాదాలు చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన యాక్సెప్టెన్స్ థ్రెషోల్డ్ చాలా చిన్నదిగా ఉంటున్నాను సో చిన్న విషయం గురించి నిర్వహిస్తుంటాం విషయాలు ఏంటంటే నిరంతరమయ్యారు అంతలా రేవరకు ఎందుకు డెవలప్ చేసుకుంటాం స్లోగా అలా చేసుకోవడం చాలా సంస్థ సో ఆయన రెగ్యులర్ గా క్లాస్ తెచ్చేవారు దాంతో అతనికి ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే అమ్మగారు ఏమంటారంటే రాకరాక కార్యాలయం ఉంటుందండి ఆ ఏమన్నాడు వాళ్ళు ప్రదర్శనం అంటే వెళ్ళాలంటే గీతం అంటారు స్వామిజీ అంటారు ఆశ్రమం అంటారు మీ జీవితం అయితే మీరు సన్యాసం ఉంటుందని మీరు వెళ్ళి అని ఈ విధంగా ఆవిడ కాన్ఫ్లిక్ట్ పెట్టింది కాన్ఫ్లిక్ట్ పెడితే ఆ రోజు ఆదివారం నాడు ఏదో అర్థం పరుస్తున్నారు ఏదో ప్రధానమైన పనులు చూస్తే ఇతను తొమ్మిదింటి దాకా అక్కడే తక్కాడు వీడు అక్కడేదో కుదిరి తీశాడు తొమ్మిది అవగానే అది ఎక్కడ ఉందో అక్కడ ఆలోచి కార్లో తీసుకుని డ్రైవ్ చేసుకుని ఒక క్లాస్ తీసుకుని దాంతో that is the last strong the టెరస్ నాట్ అప్పుడు ఈ టెలిఫోన్ ఉంటుంది ఆ తర్వాత ఇతను కూడా చెప్పారు ఈ క్లాసెస్ కి రావాలండి కానీ ఆమెమో చాలా గడిపిడి చేసుకుంది ఏదో సో ఎనివే నేను ఏం చెప్పానంటే ఇది నువ్వు గీతా క్లాసులో ఎప్పటికి వింటున్నావు అని అడిగా ఎప్పటికి వింటున్నావు నేను చాలా రోజుల నుంచి వింటున్నాను ఆరు మాసాల నుంచి ఆరు మాసాల క్రితానికి ముందు పూర్వమైన స్థితికి మీ యొక్క interrelationship it your wife her people and other members of the family relationship లో మార్పు ఉంటుందా అంటే ఏమవుతుందా ఇప్పుడు ఏమైనా అని అడిగారు అని అడిగితే నేను వెరిఫై చేస్తాను ఆమెతో వెరిఫై చేస్తాను ఈ టైం తీసుకు అంటే అతను అన్నాడు ఏం మార్పు రాలేదండి అవును అంతేతనే ఆమె రివోల్ట్ చేస్తాను మీలో కనుక మార్పు న్యాయమైన మార్పు రాదంటే మార్పు వచ్చింటే ఆవిడ ఈ love you more and also you have మీతో కూడా అది కూడా క్లాస్ కూర్చుంది అది ఈనాడు నువ్వు క్లాస్కి వెళ్తూ ఉంటే అది ఒక న్యూస్టెన్స్ కింద పరిగణిస్తోందంటే అర్థం ఏంటంటే నీలో ఏ మార్పు రాలేదు అంటే ఎలా ఇంతకుముందు కోప్పడేవాడా అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కూడా అలాగే కోప్పడుతున్నావా అంటే ఇంటికి అలాగే కోప్పడుతున్నావు మళ్ళీ నేను చదివేటది అంతకుముందు రిలేషన్షిప్ లో కొంత సెల్ఫిష్నెస్ ఉందిగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే మరి ఇంకేదో అంటే మన ఆవిడ కూడా కల్పిస్తుంది కానీ తప్పు కదా మాట అనుకోండి ఆవిడ గీత క్లాస్కి రాలేదు ఎందుకు గీత క్లాస్కి వచ్చింది గీత అధ్యయనం చేస్తాం వారు బాగుపడ్డ తర్వాత నేను బాగుపడతానని ధైర్యం తప్ప అప్పుడు వచ్చే తప్పు మీకు మీ రిలేషన్షిప్ అంతకుముందు ఎలా అయిందో ఇప్పుడు అలాగే ఉండబట్టే ఆమె రిజల్ట్ చేసింది అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు you stop you love her from what she మీకు ఆటంకం ఇచ్చినందుకు గాను ఈ లవ్ హర్ ఈ సరెండర్ మీకు ఫుల్ లవ్ టు హర్ ఆమె చెప్పినట్టు లేదు నీకు క్లాస్ రావచ్చు నేను చెప్పినట్టు ఆవిడకి హ్యాపీనెస్ ఇంటికి దక్కతి లేదంటే నాకు దేవస్థానికి క్లాస్ ఇద్దరు వస్తారు నేనంటే మా మా అమ్మగారిని చాలా తీసుకున్నాను చాలా వండర్ఫుల్ కాబట్టి మీకు శాస్త్రార్థంలో ముందు రాగద్వేషాలు ఎంత దృఢంగా ఉన్నాయో ఆ తర్వాత అబ్జర్వేషన్స్ పాఠం అంతా కూడా మళ్ళీ అలాగే మెయింటైన్ చేస్తే అదేమి శాస్త్రం అది అదేం తెలియదు అలా ఉంటుంది సో పూర్వం మీద రాగద్వేషంలో వశం నాకు రాజద్వేషాలు ఉంటాయి ప్రకృతి ధర్మంలో భాగంగా ఉంటాయి రాజద్వేషాలు సో ఇప్పుడు చలి ఎండలు వచ్చేస్తాయి ఎండలు వచ్చేస్తే ఎవరికి సుఖంగా ఉంటుందండి స్వామికి ఎండలో ఎలా ఉందంటే నాకు చాలా అద్భుతంగా ఉందని ఏం చెప్తాం ఎలా ఉంటుంది అలాగే ఉండదు అందరికీ ఉన్నట్టుగానే ఇబ్బందిగానే ఉంటుంది వేడిగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది బట్ బట్ మనం ఒకప్పుడు కంగారు దొరుకుతుంది ఇప్పుడు కంగారు దొరుకుతాం వస్తాయండి ఎండలు వస్తాయి తర్వాత శరీరానికి కొంచెం ఇది పూలు అటు హీట్ కూడా తగ్గుతూ ఉంటే ఆరోగ్యానికి కూడా తర్వాత మనలో ఆ కెపాసిటీ నిత్యాన్ని పెరిగిందనుకోండి రాబోయే కాలం వచ్చింది పోయిన అభిప్రాయం కానీ వచ్చే అభిప్రాయం కాదు రాబోయే కాలంలో మనం కొంత రాసు తీరుతాం దానివల్ల చాలా ఉపకారం అని దాంట్లో ఓ పాజిటివ్ పాయింట్ పట్టుకుని మనం ఉల్లాసంగా వెళ్ళిపోతూ ఉండాలి కానీ భారతదేశానికి లక్షణం కాదు పాఠం చదువుకోనప్పుడు ఏమో ఏ వచ్చామో ఏం చేసామో చేసాం ఓర్వ మీద నా లక్ష్యం భారతదేశానికి అతీతంగా తర్వాత ఇంకా దీంట్లో చిత్రం ఏంటంటే కాకరకాయ కూర వేసారనుకోండి అది మొదటిసారి చిన్నప్పుడు అర్థం చేసింది ఇలాంటి కూర ఈ కూరైనా అసలు ఇలాంటి కూర తింటారా అని అర్థం కానీ don't do that just note మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి మీకు అప్పుడే అలా తింటూ ఉండగానే ఆ మొదటి స్టెప్ లో ఉన్న రివోల్టింగ్ ఫీలింగ్ మధ్యలోకి లేకుండా ఆ రకంగా ఉప్పు లేదనుకోండి వెంటనే ఉప్పు లేదు ఈ సాంబార్లో ఉప్పు లేకుండా సాంబార్ అవుతుందా ఇలా తయారు ఏ వంటలో అవుతున్నారు మీరు అని అలాగే అన్ని మాటలు మాట్లాడతారు అంత ఉప్పు తీసుకురా అని కంగారు అంతలా కంగారు అయితే మీరు ఏం చేయమంటారు ఉప్పు లేకుండా తినడం అసలు చూసిన ఇంత ముందులో అవుతుంది మీరు చెప్తున్నారు కాబట్టి ఐదు వందలు అమ్మగారు ఉప్పు కలుపుకోవచ్చు వేశారు వారు టీచీని వారు టీచీ వారు టీచర్ని ఇస్తూ పంపుతారు మూడు ముద్దలు నాలుగు ముద్దల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది తీసుకుంటే అదే షేప్లో అవుతుంది అలా ఉండాలి ఉప్పు లేదంటే మనం నేను ఉప్పు శరీరానికి చేపట్లేదు పెద్ద మంచిది కాదు ఉప్పు అనవుతుంది ఇప్పుడు తప్పు చేశారంటే ఉపకారం చేశారు అపకారం ఏం చేయలేదు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఉపకారమే చేశారు కాబట్టి ఆరోగ్యంగా మనసుకి ఒత్తిడిగా ఉండాలి కానీ ద్వేషభావంలో పాలించాలి అలాగే జీవితాన్ని మీరు అధ్యయనం చేసి అసలు దేన్ని కూడా ఆ కేటగరైజ్ చేయకుండా ఏ పరిస్థితిని కేటగరైజ్ చేయకుండా జస్ట్ టేక్ ఇట్ లైక్ ఇప్పుడు కన్వెన్షన్ ఏదో పని చేస్తాం సద్ధాన్ని చేస్తారు వ్యవసాయం చేయరు మనం ఆ వ్యవసాయం చేస్తాం సద్ధాన్ని చేసింది మంచి కోసం బేసిక్గా ఉండదు ఈ ఒక్కసారి చేసి చేస్తాం అప్పుడు ఏం చేయాలి పొంగే వాడు ఏదో కష్టంగా ఉంది అతను ఏదో కష్టంగా అతను ఉంటాడు మనం ఏదైనా చేయకపోతే చేయలేదు ఈ సందేహం సందేహం ఈ సరికి ఇదని సందేహం అది బిగ్గా ఉండదు సందేహం ఇదని సందేహం అప్పుడు ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ కాలేదనుకోండి నెక్స్ట్ యాక్షన్ నేను ఇంటి యాక్షన్ వస్తుంది ఓ మాట మాట్లాడతాను అతన్ని అతని గురించి ఆలోచన చేస్తారు అతనికి ఏదో ఇస్తారు అతను ఇంటి ఏదో ఇస్తారు అయితే పని చేయిస్తారు అది క్రియేటివ్ గా ఉంటుంది ప్రేమపూర్వకంగా ఉంటుంది తప్పిస్తే ఈ ద్వేషభావం దాన్ని ఇన్స్పైర్ చేయకుండా ఉంటుంది అతనికి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి అర్థమైపోతుంది ఈ సార్ చాలా మంచిగా అని అర్థమైపోతుంది అది కూడా లాయర్గా పనిచేస్తారు మీకు లాభం కలుగుతుంది కానీ నష్టం మీరు ద్వేషభావంతో కనుక అప్రోచ్ అయితే ఎప్పుడూ తగ్గలేదు కొంతమంది ఉంటారు పని మనుషులు ఎప్పుడూ తగ్గలేదు వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు కాకుండా అయానిగా పని మనుషులు తగ్గలేదు ఆఖరికి పన్నుల సామో మీ దగ్గర నేను పనిచేయలేని తల్లో లేకపోతే చదువుతాను ఇంకో పది మంది చెప్తాను మళ్ళీ కదలండి అది సెటిల్ అవుతుంది అలాగే హార్మోనీ లేకుండా అయిపోతుంది జీవితంలో భారతదేశానికి దర్శనం జీవితంలో హార్మోనీ ఉపయోగిస్తాం నాకు నచ్చింది నచ్చినట్టుగా ఉండడం ఇంపార్టెంట్ కాదు హార్మోనీ సమరస్వత మనుషులు అప్పుడు క్రమంగా మీకు ఇన్నర్ డెప్త్ ఆఫ్ ఆత్మ అండర్స్టాండింగ్ నేను మరీ మీకు మనం చేస్తాను ఇది I'm not the teacher you are the teacher and you are the teacher that is the very clear ఎందుకంటే ఈ పరిస్థితులు ప్రతి వ్యక్తికి దీంట్లో వచ్చినట్టు వాళ్ళు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుని ఆ ఉపదేశాన్ని ప్రేమతోటి వెరిఫై చేసుకోవాలి అనుష్ఠానంలో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆ అండర్స్టాండింగ్ నా నేను అనేది then you are the people you are the people అలాగే దీన్ని ముందుకు అడిగి యాదిపురుషస్య ప్రకృతి నాగద్వేష పురస్కరైవ ప్రవర్తయతి స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం పురుషుని యొక్క పురుషుడు మనిషి యొక్క స్వభావము ఈ విధంగా రాగద్వేషమురస్పరంగానే ఉన్నట్లయితే అంటే ఏంటి వాడు చేసే ప్రతి పని కూడా పని అంటే మూడు లెవెల్స్ లో ఉంటుంది ఈ మూడు కూడా రాగద్వేషం పురస్పరంగానే ఉంటుంది అంటే రాగముతో కానీ ద్వేషముతో కానీ ఇన్స్పైర్ అయ్యి ఆలోచిస్తాడు అలాగే ఆలోచిస్తాడు అలాగే మాట్లాడతాడు అలాగే యాక్ట్ చేస్తాడు అలా తయారైపోతాడు ఎప్పుడు అలా తయారైపోయాడో అప్పుడు ఈ జీవితంలో స్వధర్మానుష్ఠానము తన కర్తవ్య కర్మను చేయుట అనేది జారిపోతుంది ఎప్పుడైతే స్వధర్మం మీకు దూరం అయిపోతుందో పరధర్మం అంటే తాను చేయదగని పని ఇంకొకళ్ళు చేయాల్సింది తాను చేయకపోవడానికి దానికి తయారవుతారు పరధర్మానుష్ఠానం అని శంకరులు ఈ యాంటిసిపేట్ తర్వాత శ్లోకంలో స్వధర్మము పరధర్మము అనే మాటలు వస్తున్నాయి శంకర్లో తీసుకొచ్చి ఎక్స్పెక్టేషన్ మాటలు కావు ఆయన ఆయన అంతటా ఆయన ఏదో పని అన్నాడు చేసిన అక్కడ పెట్టారు నెక్స్ట్ వర్క్ లోనే అలాంటి పదాలు రాబోతున్నాయి దానికి మరి కనెక్షన్ చూపించాలి కదా అందుకోసం ఆ పదాలను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఉంటాను నేను జాబ్ చేస్తూ ఈ ఈ జాబ్ లో అనుకూలం ప్రతికూలం ఉండే ఉంటాయి మరి అదే ఉంటాయి అనుకూలం ప్రతికూలం ముందే ఉంటాయి ఈ దృష్టి మొత్తం మీద అంతా అనుకూలమే ఏది ప్రతికూలం కాదు అనే ఉద్యోగం లేదు అనే జాబ్ లేదు అలాంటి జాబ్ లేదు ఇప్పుడు గృహిణి ఉందనుకోండి ఇంకో ఆ ఉద్యోగ కూర్చుని వంట చేసుకోవడమే కదా పెద్ద కష్టమే లేదు ఉద్యోగం చేసి లేదు అంటుంది ఈ గృహిణి ఏముంటుంది నా బతుకు నా ప్రారంభంగా అయింది ఎప్పుడూ అదే గిన్నెలు తోముతూ ఉన్నా ఉంటూ ఉంటూ ఉన్నా ఆ గిన్నె టిక్ టాక్ ఎలా ఉంటుందో గ్యారంటీ దొరుకుతుంది నా పని అయిపోయింది నా ఆవిడ అది తప్పే ఆవిడ ఇబ్బందులు ఈవిడికి తెలియదు ఆవిడ ఎన్నో ఉంటాయి సో ఇది ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేసే లేడీ గృహిణి అదృష్టవంతురాలు నాకు అలాంటి భాగ్యం లేకపోయింది అనుకుంటున్నాను ఎందుకు లేకపోతుంది నువ్వు కావాలనుకుంటే ఉంటుంది వేతనం technical it's privilege I will remain family lady నా ఉద్యోగం వద్దు తీరొద్దండి నేనంటాను నా ధర్మం ఏమైందని డబ్బు సంపాదించి సంపాదించుకోవాలి మొబైల్ తెలియజేసి చక్కగా విశ్వాసంగా ఎడ్యుకేట్ ఉండాలి కానీ లేడీ కూడా డబ్బులు పొందొచ్చింది అనుకోండి ఏం చేస్తారు ఈ డబ్బులు ఆ డబ్బులు ఎందుకు ఏం చేస్తారు ఇంకొక హెచ్డిఎఫ్సీ అకౌంట్ ఓపెన్ చేస్తారు అంతకంటే ఆ తర్వాత దాన్ని డెవలప్మెంట్ అంతే కదా ఏది ఒక కారణం ఇంకొకరిని భోగాలను చేస్తారు దానివల్ల రాగద్వేషాలు పెరుగుతాయి సమస్యలు వస్తున్నాయి కాబట్టి పరధర్మములందు ప్రీతి స్వధర్మములందు అనాదరం ఇది రాగద్వేషాలను బట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే పరధర్మములందు రాగము స్వధర్మములందు ద్వేషము ఉద్దరిస్తున్నాం అంటే దాని అర్థం స్వధర్మములందు రాగము పరధర్మములందు ద్వేషము పెట్టుకోమని రాదు అలా అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఎండాకాలం వస్తుంది అనుకోండి దాన్ని ద్వేషించవద్దు శీతకాలాన్ని ప్రేమించవద్దు అంటే దాని అర్థం అయితే శీతకాలాన్ని ద్వేషించి ఎండాకాలంగా ప్రేమించమా కాదు అలా కాదు సహజంగా ఉంటాయి రాజకీయాలు ప్రకృతి సిద్ధంగా వస్తాయి సో శీతకాలం వెదర్ కన్వీనియంట్గా ఉంటుంది వేసవికాలం వెదర్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ప్రకృతి లాంటి భూత మన సరస్వతి చేయాల్సింది ఏంటంటే రెండు సందర్భాల్లోనూ మనస్సు మోరాగ్రెస్ కంఫర్టబుల్ నేను పెట్టుకోవాలి కాబట్టి స్వధర్మం ఉంటుంది తను చేసి పని దీంట్లో అనేక ఇబ్బందులు ఎదుగుతూ ఉంటాయి అలా అనుభవానికి వస్తుంది పరధర్మం దూరం నుంచి చూస్తున్నాం దాంతో అది ఆకర్షణీయంగా కనపడుతుంది దాంట్లో అనుభవానికి వచ్చే దుఃఖాలు జరుగుతుంది ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి కష్టపడి పనిచేసే ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూసి అసలు పడతాం కానీ ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎందుకంటే ఇంజిన్ సాఫ్ట్వేర్ ఎయిర్ కండిషనింగ్ అవసరం ఇది దాంట్లో పనిచేస్తూ ఉంటాడు లోపల కోటేస్తూ ఎయిర్ కండిషన్ లో ఈ ఫీల్డ్ లో పనిచేసే ఇంజనీర్ ఎండలో ఆ టోపీ వస్తుంది మెటల్ టోపీ వచ్చి తిరుగుతూ ఉంటాడు ఎండలో చెమట పడుతుంది మీరు వాళ్ళు చూసా అది కూడా వాళ్ళు బయట అంటారు కూడా ఆ నిజామయా ఎప్పుడైతే అటువంటి రాజద్వేషాల్లో పడిపోయాడో స్వధర్మ ద్వేషము పరధర్మ ఆకర్షణ వీళ్ళు ఏం బయలుదేరిందో అది ఇది డౌన్ఫాల్ పతనానికి దారి క్రమంగా ఏం చేస్తాడు డ్యూటీ చేసిన లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ లో వెళ్ళాలి కదా వీడిని చూసి అది నేను అసలు చెప్పుకుంటాడు వాళ్ళు ఎంజాయ్ చేసిన లక్ష్మీ ఆల్సో ఎంజాయ్ అయిన తన పని అనేసి ఎక్కడో మొదలు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కాదు అదే వాడు చేసే ఉద్యోగం తప్ప మిగతా మిగతావన్నీ బాగుంటాయనే ఒక ఆకర్షణగా ఉంటుంది అంతే దాన్ని మానేస్తాం దాన్ని చేయడం సో ఈ విధంగా ఆ రాముడైన పరధర్మానుష్ఠానం చేసినప్పుడు ఆ టైంలో విశ్రాంతి తీసుకోవడం లేకపోతే ఇంకోహలు చేసి చేయడం అలాంటి దోషం స్వధర్మాలు ఎప్పుడైతే తినాల్సిందో పరధర్మం మీద స్నేహం జరుగుతుంది ఇది ఒక మహాదోషం దాంతో పడుతున్నాను యదా పునః రాగద్వేషౌ తత్ప్రతిపక్షేణ నియమయతి సదా శాస్త్రదృష్టిరేవ పురుష ప్రకృతి వశ చాలా చక్కటి విచారం ప్రతిపక్ష భావన ఉంటుంది ప్రతిపక్షేన నియమలేదు సో దీనికి భిన్నంగా ఒక ఆయన ఉంటాడు ఆయన రాగద్వేషాలని కంట్రోల్ లో పెడతాడు రాగద్వేషాలని బలం కానివ్వడం ఎలాగా తత్ ప్రతిపక్షేన నియమం ఇప్పుడు తన ధర్మ తను చేసి కర్తవ్య కర్మలు ఈ కర్మలో దోషాలు కనుకుంటాయనుకోండి అలా దోషాలనే మనం మొదలు వేసుకుంటూ కూర్చుంటే మన ఉద్యోగం మీద మనకే ఒక రకమైన ద్వేషణ ఏర్పడుతుంది అలా చేయకూడదు ప్రతిపక్షే మన ఉద్యోగంలో ఉండే మంచి పాయింట్స్ ఏది ప్రతిపక్షం చెడ్డ పాయింట్ ప్రతిపక్షం మంచి పాయింట్ ఈ ఉద్యోగంలో ఈ లాభాలు ఉన్నాయి అస్తమానం ఏ కండిషన్ లో కూర్చుని ఉంటారో వాళ్ళు రోగిస్తుగా లేకుంటారు రక్త ప్రసాదం సరిగ్గా సాగదు బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోతే క్లాత్ లేకపోతే క్లాత్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూసినా బ్లడ్ కిన్నర్స్ అని టాబ్లెట్స్ ఇస్తారు బ్లడ్ కిన్నర్ టాబ్లెట్స్ ఎక్కువైతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఏం చేస్తారు ఆయనకి బ్లడ్ కిన్నర్స్ ఎక్కువ ఇచ్చి ఆఖరి మంత్రం పట్టిస్తారు పట్టేసారు బ్లడ్ ఎక్కువగా ఉంటుంది ఫ్లో సరిగ్గా ఉండదు బ్లడ్ కిన్నర్స్ ఇస్తారు ఆ టాబ్లెట్ చేస్తుంటే బ్లడ్ కిన్నర్ ఫ్లో సెపరేట్ అవుతుంది కానీ ఈ బ్లడ్ ఫిన్నర్స్ బాడీలో కూర్చుని ఇతర సిస్టమ్స్ దాన్ని పాలు అయితే మరి ఏం చేయాలి కొంచెం మీరు యాక్టివ్గా ఉండండి ఇటువంటి మంచిగా ఉత్సాహంగా ఉండవచ్చు నిరంగా ఈడ్చుకుంటూ ఉండద్దు ఉల్లాసంగా లేదు గెలిపేసినట్టుగా ఉల్లాసంగా ఉండండి బ్లడ్ ఫిన్నర్స్ అక్కర్లేదు ఏమక్కర్లేదు బ్లడ్ ఫ్లో అక్కర్లేదు తర్వాత ఎయిర్ కండిషన్ రూముల్లో మర్చిపోవచ్చు చక్కగా ఎండా టైంలో ఎండలోకి రండి సన్ టైంలో చల్లోకి రండి గంభీర స్నానం చేయండి ఇలాంటివి చేశారనుకోండి మీకు బ్లడ్ తిన్న పక్షలేదు అంటే రక్త ప్రసారం బంగారంలో సాగిపోతుంది సో ఇంకా ఏం చేశారంటే ఈ ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చున్న వాడి బతుకు అలా అయిపోయింది నేను భాగ్యవంతుడిని ఫీల్డ్ లో పనిచేస్తూ ఉంటాను నేను ఆరోగ్యంగా ఉంటాను వారికి అర్థం పేరు మన వర్క్లో ఉన్నటువంటి మనిషి ఎవరితో సంపాదించిన ఇష్యూ కాదు ఇట్ నాట్ ది పాయింట్ ఈ పాయింట్ ఏంటంటే నా జాబ్ లో నాకు ఆనందం కలుగుతుంది job fair stock remote job చేస్తారు జాబ్ ఇవ్వదు జాబ్ ఏమిస్తుంది మీకు జడవది అన్ని ఏమిస్తుంది మీరు రిమోట్ డిస్కవర్ ద జాబ్ చేస్తారు అప్పుడు మీరు చేశారనుకోండి అప్పుడు రాజద్వేషాలు ఉండవు శాస్త్ర మార్గంలో మీరు నడుస్తారు అంటే విధి విధానంలో నడుస్తారు ఇది కృతాస్వేతం అది రేపు నిస్వార్థ సంపూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణ ఓం శాంతి శాంతి హరి ఓం శ్రీ శ్రీకృష్ణార్పణ